श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणपतिं भवामहे कवीनामुपनिषदम् श्रीमहान् ద్వైతదభ్యపూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞానవిమోహానిస్తాన్ విద్యనస్తాన్ చేతసః మీరు ఈ గీత యొక్క ఉపదేశంలో ఈ అన్వయ వ్యతిరేక లక్షణాన్ని సరిగ్గా ఉదాహరణకి ముప్పై ఒక్క శ్లోకం అన్వయం ముప్పై రెండు వ్యతిరేకం అంటే ఒక విషయాన్ని పాజిటివ్ సెన్స్ లో చెప్తే అన్వయం ఏమని చెప్పారు అక్కడ ఎవరైతే శ్రద్ధ కలిగి అసూయ అంటే దోషబుద్ధి లేని వారి నేను చెప్పిన ఈ సిద్ధాంతాన్ని అన్వయోగ సిద్ధాంతాన్ని అనుష్ఠిస్తారు జీవితంలో అనుభవాన్ని తీసుకుంటారో వాళ్ళకి సకల కర్మాల నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పారు ఇది నెగిటివ్ గా చెప్పాలంటే ఏం చెప్పాలి ఎవరైతే శ్రద్ధ లేని వాళ్ళే శ్రద్ధావంత కాకపోతే శ్రద్ధ లేని వాళ్ళే అనసూయంత కాకపోతే అభ్యసూయంత అభిముఖముగా దోషారోపణ చేస్తూ ఉంటాం ప్రూఫ్ రీడర్ అయితే ప్రూఫ్ రీడర్ ఇంకా ఏం చేస్తారు ప్రూఫ్ రీడర్ చేసి పని ఏంటి దోషాలను వెతకడమే పని ఇంకే ఉండదు నేను అమలు చేస్తూ ఉంటాను ప్రూఫ్ రీడింగ్ అనే కరెక్ట్గా చేస్తూ ఉంటాను నేను చేసిన వర్క్ నేనే ప్రూఫ్ రీడింగ్ చేస్తూ ఉంటాను సరే ఇతరుల యొక్క సహాయాన్ని కూడా తీసుకుంటాను ఈ గ్రూప్ రీడింగ్ లో జరిగే ఘనకార్యం ఏంటంటే దేన్ని ఎలా వెళ్తారంటే ఎంతో ఇంప్రూవ్ చేయడం అలాగా శ్రద్ధగా చేయాల్సి ఈ దోషారోపణ ఈ దోషాన్ని అన్వేషించడం ఎందుకు లేదు చాలా మంది మధ్యకాలంలో ఈ గ్రూప్ రీడింగ్ మానేస్తారు దాంతో పుస్తకం హెడ్డింగ్ దగ్గర నుంచి తప్పు తెలివి మీకు తర్వాత ఆఫర్ పేరు ఉంటుంది పుస్తకం పేరు ఉంటుంది కింద ఆఫర్ పేరు ఉంటుంది దాంట్లో వర్ణక్రమం కోసం చిన్నప్పుడు విశ్లేషణ చెప్పేవారు అంటే వ్యర్థం చెప్తాను నేను రాయాలి పది పదాలు చెప్తాను పది పదాలు రాయాలి ఆ రాసిన దాంట్లో వర్ణక్రమ దోషం ఉంటే వర్ణక్రమ దోషం అంటే స్పెల్లింగ్ మిస్టేక్ అది ఉన్నట్లయితే తెలుగు బదులు తిప్పేసింది లేదా ఇలాగ రాష్ట్రం చేసేది కాంపౌండ్ వారు కొట్టి వారు కూడా గంట పెట్టింది కొద్దిగా సో మీరు పెద్దవాళ్ళ గురించి కూడా అలా చెప్తుంటే మీరు పుస్తకం అవసరం తీస్తే అన్ని తప్పదు సంస్కృత శ్లోకం కొంచెం వ్యాఖ్యానం సంస్కృతం దానివల్ల ఎందుకని చెప్తాను లేదా ఉన్న పుస్తకాలు ఉన్నట్టుగా అలా చేస్తే అవసరం చదివించడం ఏదో లేదు సంస్కృత శ్లోకానికి వ్యాఖ్యానం ఎదుగుదాత్మలో ఒక విభక్తి జ్ఞానం లేకుండా నేను నైవోదాకా కాగితం పెట్టుకుని ఏదో ఉంటుంది హోమం చూపించిన కోసం పెట్టే దిగుతాం తర్వాత ఎక్కడ లాస్ట్ ఎందుకు రాస్తాం ఇప్పుడు మయా నేను అంటే అనాథంగానంటే అంటే నాకు కాదు రాయాల్సింది ఇప్పుడు విభక్తి జ్ఞానం లేదు వాళ్ళు అలా రాస్తాం ఏదో చేస్తూ సో ప్రిన్స్ వర్క్ అనేది అది పూర్తిగా పరిమితం కావాలి జీవితంలో దినాన్ని స్వీకరించి దోషాన్ని దృష్టి అనే ఒక అభ్యాసాన్ని మనిషి చేయాల్సి సో ముఖ్యంగా శ్రీకృష్ణుని యొక్క ఉపదేశం చేసినప్పుడు ఈ ఉపదేశాన్ని మనం ఏ విధంగా మనం జీవితంలో అనుభవం చేసుకోగలుగుతారు దాంట్లో ఉండే గుణము మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆయన ఏమంటుందంటే యాక్షన్ ఉంది ఆయన చెప్పింది మనిషి అనుభవానికి సంబంధించిన మాటలు చెప్తున్నాడు తప్పిస్తే ఇవన్నీ వ్రతాలు దానాలు హోమాలు ఏమీ చెప్పట్లేదు ఇక్కడ చెప్పింది కర్మయోగం ఏం చెప్తున్నాడంటే ప్రతివాడు తన అనుభవాన్ని చెప్పుకోవద్దంటే కేవలము బిలీఫ్కి సంబంధించిన విషయాలు చెప్పట్లేదు మతగ్రంథమే కాదు ధర్మశాస్త్ర గ్రంథం కాదు గీత మతగ్రంథం కానీ ధర్మశాస్త్ర గ్రంథం కూడా కాదు ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో సంస్కృతి ఇత్యాది గ్రంథాలలో విధి విశేషాలను చెప్తారు అలాంటి గ్రంథం కాదు దీనికి సంస్కార గ్రంథం అని మనిషి యొక్క హృదయంలో సంస్కారాలను నిలిచేటువంటి గ్రంథం మంచి సంస్కారాలను ఇచ్చే గ్రంథం చెడు సంస్కారాలను తొలగించి మంచి సంస్కారాలు ఇచ్చే గ్రంథం సంస్కార శబ్దాలకు అర్థం ఏంటంటే దోషాలయనము గుణాధానము సంస్కారము ఉన్నదానికి గ్రహించం దోషాలను తీసేసి గుణములను ఆపాదించుట అటువంటి సంస్కారాలు ఇచ్చే గ్రంథం గీత కాబట్టి గీత యొక్క దోష దాని ఫలమే ప్రతి అడుగులోనూ మనం అనుభవానికి తీసుకోవడానికి అవకాశం ఉంది మనం ప్రతి అడుగులోనూ అనుభవానికి తీసుకునేందుకు అవకాశం ఉన్నటువంటి సమాచారం కాబట్టి ముందే ఇంటికి ముందే రెండు యాటిట్యూడ్ తెచ్చుకునే గీత కాబట్టి మేము ముట్టుకోము గీత కాబట్టి మేము చదవాలి అనే అలాంటి ప్రసాదమైనటువంటి ప్రయత్నం చాలా కొంతమంది ఇప్పుడు మీరు గంటకు వెళ్ళిన ప్రసాదం తీసుకుంటారు ప్రసాదం తీసుకురావడంలో ఒక ఒక మంచి సంస్కారం ఉంది ఏంటంటే పరమేశ్వరుడికి తీసుకునేది వచ్చింది పవిత్రమైనది ఇది చాలా విలువైంది ఈ విలువైన దాన్ని మనం ఒక్కళ్ళు విలువైనది కాకుండా రెండుతో పంచుకోవాలి ఇలా రెండు గంటలో తీసుకుంటారు ఆ పంచుకోవాలనే భావన ఉంది అది గ్రేట్ నెంబర్ టూ మీకు ప్రసాదం ఎవరు చెప్తారు దాన్ని పోయే దాని ఇచ్చి ఇంట్లో ప్రసాదం తీసుకోమని అంటే ఏదో మీకు ప్రేమ వ్యక్తికి ఇంట్లో ప్రసాదం తీసుకోండి సపోజ్ ప్రసాదం తీసుకొని వస్తే ఆ ప్రసాదంలో రెండు అంశాలు ఉన్నాయి నెంబర్ వన్ ఆ ఇంటి వారు తన దగ్గర ఉన్నది నమ్మకంతో పట్టుకోవాలి అని భావం చేస్తుంది నెంబర్ టూ ఆ పంచుకోవడంలో ఇంతమంది మానవాళ్ళు కదా నన్ను ఎందుకు నాకు నాతో పట్టుకోవడానికి ప్రయత్నం లేదా హండ్రెడ్ పర్సెంట్ అవసరం ఈ కనెక్టెడ్ షేర్ తీసుకోవాలి ఇతను నేను ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి అని ఉండాలి సపోజ్ ఎవరైనా మన ప్రసాదం నేను ఇస్తూ ఎంత దోషం ఈ కన్వర్షన్ తీసుకెళ్తే ప్రసాదం పెడితే తీసుకోవాలి అంతే తప్పే మనం తీసుకుంటున్నది ఎవరైనా అలా ప్రసాదం ఇస్తామని పూజ ఏదో చేసి ప్రసాదం ఇస్తూ తీసుకుంటామా తీసుకున్నా తీసుకుంటాం దైవ భావంతో తీసుకుంటాం అదే ద్వేషం ఆ ప్రతి పదార్థమైన అంటారు వైఫల్య భావం ఎందుకు ఇది చాలా ఇప్పుడు మీకు అసలు దృష్టి అని ఉంటారు వాడు తీసుకుంటారు హ్యాపీగా తీసుకుంటారు ఈ కనవతి దృష్టి ఈ దోషాలంకర బుద్ధి ఎలా ఉంటుందన్న దానికి నేను సో ఈ అంటే వాడు దాంట్లో మేము దోషాలను తీసుకున్నాం వీటిని ఎవరు మతోపాటు నేను అర్థం అనుకోమన్నారా లేకపోతే నేను దేవుని ఎందుకున్నారా ఏం చెప్పలేదు కదా ఒక ప్రేమ మీరు షేర్ చేస్తుంటే ఆ ఎదుగుతుంది ఒక ప్రేమానుభవాన్ని షేర్ చేసుకుంటే దాన్ని స్వీకరించడానికి ఒక అర్థం అంటే ఒక మనిషి ఒక మనిషిని ప్రేమగా చూడడానికి కూడా మతం అడ్డుపడుతూ ఉంటుంది అలాంటి పరిస్థితి ఎక్స్క్లూజ్ చేస్తే అబ్రహాం స్టేట్స్ లో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే ఎక్స్క్లూజివ్ ఎక్స్క్లూజివ్ లీగల్ అనేది అన్నట్టుగా ఉంటుంది చాలా సంతోషకరమైనటువంటి సమాచారం సో నేను జెరూసలం వెళ్ళాను జెరూసలంలో ఈ రోజు మూడు మతాలు ఆ మూడు మతాల మధ్య చక్కని గోడలు క్రిస్టియానిటీ అదంతా ల్యాండ్ అభివృద్ధి వెళ్ళాను క్రిస్టియానిటీ ఇస్తే జుడాయిజం ఇస్తే ఇస్లాం ఎంత వైవిధ్యం ఎంత విరోధం అంటే వాళ్ళలో వాళ్ళకి క్రిస్టియన్స్ అందరూ ముఖ్యంగా మ్యూజికల్ ల్యాండ్ లో ఉన్నప్పుడు మా దగ్గరే ఉంది సంస్కరణ ఉన్నట్టుగా so Christians think they have the truth with them and the other two don't have సేవియస్ టీకేషన్ ఇస్లాం అయితే చెప్పాలి కష్టం కనెక్ట్ సత్యం అంటే బాగుంది ఇంకా ఇంకొకటి నేనే వెళ్తుంది నేను ఇంకా సత్తాను కనెక్ట్ నేను తెలిసికి వెళ్ళాను కొన్ని తెలుగు ఉత్సాహంగా తెలిసింది వాళ్ళు తెలిసికి వెళ్ళాను వాళ్ళు హ్యాపీగా ఆలోచిస్తారు యూస్ యొక్క వెస్టర్న్ వాళ్ళు అవి శనకాలంలో అవన్నీ వాళ్ళు హ్యాపీగా ఆలోచిస్తారు ఆ మాస్క్ అలా అక్ష మాస్క్ మధ్యలో ఎవరికైనా యువనాట వృత్తి ఇదో అదే వృత్తి నో ఇదో అక్కడ ఉన్న పోలీసులు అంటే జూయిష్ పోలీసులు వాళ్ళంతా వన్ సెవెన్ డూ అని ఏఆర్మీ అధారణ నాకేమో అభ్యంతరం లేదు వాళ్ళు ఎవరో తెలియదు అంత కష్టం సో ఎనివే ఇప్పుడు కూడా ఎదుటదానంలో మంచిని స్వీకరించేటువంటి కూడా చేయాలి అటువంటి ద్వైతభావం ఉండవాలి శ్రీకృష్ణుడు చెప్పారు ఏం చెప్తున్నాడు ఆయన చెప్పి విధానం అనుకున్నారు సంస్కార గ్రంథం కదా ఆయన ఏం చెప్తున్నాడంటే యాక్షన్ ఉంది యాక్షన్ అనేది అది ఏం చెప్తుందంటే ఒక ఆ యాక్షన్ కి ఒక లక్ష్యం అంటే ఫలాన్ని పొందాలి అనే లక్ష్యం ఉందా లేదా యాక్షన్ ఉంది యాక్షన్ కి ఫలమును నేను పొందాను ఫలము ఉందని ఆకాంక్ష ఫల ప్రశ్న ఇద్దరిలో ఉండాలి మీకు మీరే పరిశీలన చేస్తాను ఏ యాక్షన్ అయితే తల ప్రశ్న లేకుండా మీరు చేస్తారు ఆ యాక్షన్ లో విల్లు ఉండదు హ్యూమన్ విల్ పోవడం పౌరంలో విల్లు ఉంటూ ఉంటారు ఆ విల్లు ఉండదు విల్లు ఎప్పుడు వస్తుందంటే ఫలములందు దృష్టి వచ్చినప్పుడు విల్లు వస్తుంది డీలర్షిప్ నేను కర్తను యాక్టర్ అంటాను యాక్టర్ అన్న ఎప్పుడు వస్తానంటే యాక్టర్ అన్నా విల్లంగా ఉంటాను అంటే మరో పేరు తెలియదు భిన్నంగా వస్తుందన్నా సో యాక్టర్ ఉన్నవాడు ఎందుకు పిక్చర్లో వస్తారంటే ఫలమునందు దృష్టి ఉన్నప్పుడు వెంటనే యాక్టర్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మూడు అవుతారు ఏంటి యాక్టర్ యాక్షన్ అండ్ మూడు బిగినింగ్ ఎలా బిగినైంది యాక్షన్ బిగినైంది ఏమంటే మీరు ఈ పని చేస్తారా అని అడిగేది అనుకున్నాను ఇప్పుడు ఆ స్టేజ్ లో దేవుని దగ్గర యాక్షన్ ఎంత రిజల్ట్ లేదు యాక్షన్ వీరు వెంటనే ఈ పని చేస్తే నాకే ఒక లాభము అని అనుకుంటాను మనసులో అప్పుడే ఎండ రిజల్ట్ వచ్చేసింది ఇంట్లో ఎండ రిజల్ట్ వచ్చింది ఎవరు వచ్చి ముందు కూర్చున్నారు కదా ఇంట్లో వాళ్ళ దేశంలో ఎండ రిజల్ట్ ప్రవేశించింది ఆ సమకృష్ణ సంస్కారం పనికి వచ్చింది దాంతో పాటుగా యాక్టర్ కూడా వచ్చారు మూడు ఐదు అదే మీరు ఒకే ఎక్స్పీరియన్స్ యాక్షన్ అనే ఎక్స్పీరియన్స్ ఒకే ఎక్స్పీరియన్స్ మూడు పెట్టాలండి సపోజ్ దేని ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ లో అడిగిన రిజల్ట్ లేదు ఇవ్యూ లేదు ఎక్స్పీరియన్స్ లో ఇంతే యాక్షన్ ఇంతే ఎంత రిజల్ట్ లేదు కృష్ణని మీరు తిరగాలి అది మీరు అసలు పెట్టుకోలేదు దాని ఏం దాన్ని నిరాదరణ చేసి నిరాకరించి యాక్షన్ తోటి నిర్ణయం అప్పుడు ఏమవుతుందంటే యాక్షన్ ఉండదు ఎందుకో యాక్టర్ ఎందుకంటే యాక్టర్ ఎందు రిజల్ట్ తీసుకొస్తుంది అది ఇన్వోక్ చేస్తుంది ఒక రిఫ్లెక్స్ యాక్టర్ మీద బయట వస్తుంది యాక్టర్ ఎట్లయితే ఎందు రిజల్ట్ మీద కృష్ణ లేకుండా పోయిందో ఆ వివేకం చేతనైతే లేకపోతే వాటెవర్ రీజన్ ఎటువంటి వస్తూ ఉంటుంది అనుభవం అప్పుడు అదే యాక్షన్ ఇస్తారు అదే ఎక్స్పీరియన్స్ ఇస్తారు ఆ ఎక్స్పీరియన్స్ యొక్క ఫలము ఇచ్చేమో లేదు దాంతో ఎక్స్పీరియన్స్ అనేది అల్పం వ్యక్తి భావన యాక్షన్ ఇస్తారు అప్పుడు దాంట్లో అట్రాక్షన్ అస్లిట్ ఎప్పుడైతే లేదో ఒక అద్భుతమైన అట్రాక్షన్ ఉంటుంది వెలిగే కాంట్రేనియస్ జాయ్ రిజల్ట్ విషయంలో లేదు కానీ జాయ్ మాత్రం దాని అంతటా విసిద్ధమవుతుంది this is the best way of దీంట్లో తప్పుకోవాల్సింది ఏమైంది తప్పుకోవాల్సింది ఏమైంది ఆయన చెప్పిన బాగుంది దీని మీద తాత్వికులు ఏమన్నాడో తెలిసిన యాక్టర్ లేకే అసలు యాక్షన్ ఉండదు అని వాడు తప్పుకుంటారు ఫస్ట్ యాక్షన్ తర్వాత యాక్షన్ మన అనుభవం ఎలా ఫస్ట్ యాక్షన్ ఉంటుంది తర్వాత యాక్టర్ ఉంటారు ఎవరికి వాళ్ళు వెరిఫై చేస్తారు యాక్షన్ ముందుకు వస్తుంది తర్వాత యాక్టర్ బయటకు వస్తుంది సో కాబట్టి ఈ తాత్వికుడు అనేవాడు కేవలము అంటే విలియం అభిష్యం కేవలము తప్పు పట్టడమే పనిగా పెట్టుకున్నాడు కాబట్టి వాడు ఏమంటారంటే యాక్టర్ లేదే యాక్షన్ ఉండదు అని అంటారు అనేటువంటి ప్రకారంగా నేను చెప్పిన ప్రిన్సిపల్ కర్మయోగం ప్రిన్సిపల్ లేదు అలాగే మరో మతం వాడు ఏమంటారు ఈ దేవుడు భగవద్గీత మా మతం పుస్తకం కాబట్టి మాకు అక్కర్లేదు అని వాళ్ళు చేసేస్తారు దాని మీద దొంగలు చేస్తాడు ఇంకా హిందూ రేపు హిందూస్ అంటారు ఇది నాటే రెలిజియస్ నేను హిందూయిజం ఇది నాటే రెలిజియన్ నేను చెప్తే విజయ స్థితిలో వాళ్ళు కేవలం కోసం ఎందుకంటే విదేశం చూసిన మరో మతం వాళ్ళు ఏదో వేసారు ఇక్కడ పూర్తి చేసిన వరకు వీడియో చేయాలి వీడియో వీళ్ళు కన్వర్ట్ అయితే ఇలా ఉంటుంది కన్వర్ట్ కాదు ఇంకా హిందీ వాళ్ళు ఉన్నాడంటే న్యూట్రలైజ్ అయిపోయి వీడియో న్యూట్రలైజ్ సో వీళ్ళందరూ కూడా మన ఆధునిక సమాజంలో సమకాలీన సమాజంలో దోషబుద్ధి కలను కలిగిన అలాగే భగవద్గీత దోషబుద్ధి కలిగి దాంట్లో దోషాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి దోషం లేదు దోషాన్ని పట్టుకునే ప్రయత్నం చేసి ఆ సారాన్ని ముందుకు పెడితే దానివల్ల ఏమవుతుందంటే వాడు ఆ గొప్ప సిద్ధాంతం నుండి వెనుకకి చేసేస్తారు ఇంకో కొంతమంది ఉంటారు మన మన సోదరులు వీళ్ళేంటి శ్రీకృష్ణుడు ఉపదేశం వాళ్ళంటున్నారు ఏదో శ్రీకృష్ణుడు ప్రతి మహాత్ముని చుట్టూ స్టోరీ ఇస్తున్నారు మీకు ఎవరైతే ఈ జగత్తులో ఏ మహాత్ముడు ఏదో ఉదయించి ఒక అద్భుతమైన ఉపదేశాన్ని మానవాళికి అందజేస్తున్నారో ఆ మహాత్ముడి చుట్టూ కథలు అందుతున్నాయి కాబట్టి కాలక్రమంలో ఏమవుతుంది ఆ మహాత్ముడు ఇచ్చిన ఉపదేశం ఒకటి ఉంటుంది ఆయన చుట్టూ ఉన్న కథాభావం ఒకటి ఉంటుంది రెండూ ఉంటాయి రెండూ ఉంటాయి అసలు జీవించేటప్పుడు ఏమన్నా ఏం లేదు అలాంటిదే ఒక వంద సంవత్సరాల యొక్క ఉపదేశం ఉంటుంది కష్టం ఇప్పుడు శిల్పి సాయిబాబా ఉన్నారనుకోండి ఐదులో ప్రభుత్వం ఉపదేశం అక్కడ ఉంటుంది ఆయన యోగి చాలా వినష్టమైన జీవితం కలిగారు ఐదులో ఉపదేశం ఉంటుంది ఈ రోజు పరిస్థితి ఏమిటంటే ఆ ఉపదేశం ఏదో ఎవరికి తెలుసుకుందాం అనుకున్నాను ఎంతసేపు ఆయన గుణపల్లిలో వెళ్తుంటే ఆయన ఏదో చేశారు ఈ గుణపల్లిలో వెళ్ళిన ఉపకారం చేశారు ఆ రైలు అవుతున్న ఉపకారం చేశారు ఉపకారం చేశారు కథలే కనిపిస్తే ఆయన ఏం చెప్తున్నాడో చెప్పి మధ్యలో ఎక్కడ వినపడలేదు మీరు వెతికితే ఉంటుంది ఎక్కడో ఉంటుంది సైకిల్ ఆడచ్చు శ్రీకృష్ణుడి విషయం తీసుకోండి ఎన్ని కర్మలో ఎన్ని కర్మలో కృష్ణావతారం అని చెప్పేసి అరవై నాలుగు ఎపిసోడ్స్ కథలు లేదా కథలు ఆ కథల మీద పెద్ద పెద్ద పెద్ద హడాలి దాన్ని వీళ్ళందరూ ఏం చేసి డ్యాన్స్ చేస్తూ ఉండటం క్రిటికల్ డ్యాన్స్ తీసుకుని మేము చేస్తూ ఉంటూ ఉంటాం సో ఈ విధంగా ఆఖరికి డ్యాన్స్ డ్రామా ఆ లెవెల్కి దాన్ని తీసుకొచ్చేది అంత కూడా కొంత పవిత్రత ఇండస్ట్రీలో ఉండే అవకాశం ఉన్నది స్టిల్ నేను డిస్టెన్స్ సో ఏదో కొంత ఉల్లాసం ఎక్కువ ఏదో మనోరంజంలో ఏదో ఏదో డాన్స్ ఓకే అదే వివేకం యొక్క స్థితి అంటే అలాగే ఉంటుందంటే మాత్రం అదే చక్కగా ర్యాంక్ బండ్ అంటే అన్ని వివేకం దైవం ఎందుకు వేస్తూ ఉంటాము అది దాంట్లో దైవం ఉన్నది అనేది అది అది టెంపరీగా కొంత డిస్కాన్స్ ఇచ్చి మాట వస్తుంది కానీ ఇది లాంగ్ ఇది వైట్ డివోటీ సిన్సియర్ డివోటీస్ ఇటువంటి సెషన్స్ ఆఫ్ అబ్యాండ్ అని సెషన్స్ ఒక పదిహేను నిమిషాలు అలా ఇవ్వండి రామ రామ రామ హరే రామ అంటే అలా అబ్యాండన్ అయిపోయి అలా ఒక భావాలోచన వెళ్ళిపోవడం అదో ఎంత అద్భుతంగా ఉంది అని అనుకోవడం అలాగా so British the best way of worshipping Lord అని దాని చుట్టూ రకాలు అది దేవాసంటే చేస్తూ ఉండటం ఇది మామూలుగా మనిషికి కాదు అవాయిడ్ చేయాలని మహాత్ముడు సలహా చెప్పారు ఎప్పుడైనా ఒక భక్తితో ఆ విధంగా ఉంటే చాలా గొప్ప విషయం అలా మీరు మహాత్ముడు ఉన్నాడని మీరు ఆయన గురించి తీసుకురా చైతన్య మహాత్ముడు మోహనం తీసుకుని ఆయన అంతిమంగా అద్వైతాన్ని గురించి చైతన్య మహాత్ముడు చైతన్య మహాత్ముడు ఆయన సన్నిధిలో పశుపక్షాలు అన్నీ కూడా తమ జాతి వేదాలను విడనాడి ప్రేమభావంలో ఉంది అంటే డ్యాన్స్ అర్థం ఉంది డ్యాన్స్ చేస్తారంటే దాని అర్థం ఏంటంటే ఆయన అహింసా ధర్మాన్ని అంత దృఢంగా జీవితంలో పాలించి సాధించి అనుసరించి ఆ పవర్ చేత ఆ ధర్మాన్ని అనుష్ఠిస్తే ఒక పవర్ వస్తుంది ఆ పవర్ తోటి పశుపక్షాలను కూడా ప్రభావితం చేసేటువంటి గొప్ప తపస్యాలు అని అర్థం అది దాని అర్థం అంతేకాదు ర్యాంక్ బాగా చేసేది కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సఫలమైన పడితే సఫలంలో పడితే అనుకోండి దూరానికి సందేహాలు వస్తాయి కృష్ణుడు మన దేశంలో అడుగుతుంది కదా ఇక్కడ అర్థం చేస్తుంది కదా అక్కడ డ్యాన్స్ చేసేది ఇక్కడ డిజైన్ చేస్తుంది అక్కడ అలా చేస్తుంది విధానం ఆయన ఏమంటున్నారంటే ఇటువంటి దోషో దోషోద్భావన చేయకుండా తప్పులు పట్టే ప్రయత్నం చేయకుండా నేను ఎందుకంటే ఉపదేశాన్ని ఎవరైతే జీవితంలో అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయాలో వాళ్ళ జ్ఞానపతిలో ఉంటుందండి రెండు జ్ఞానాల నుంచి వాళ్ళు వెంచుతారు ఒకటి కర్మకి సంబంధించిన జ్ఞానం నుండి వెంచుతారు రెండు ఆత్మ జ్ఞానానికి సంబంధించిన వివేక జ్ఞానం నుండి ఆత్మస్వరూపానికి సంబంధించిన జ్ఞానం నుండి వెంచుతారు మరో మనుషులు ఉన్నారండి వాటి జీవితంలో కర్మ జ్ఞానము ఈ రెండు కూడా కలుషితంలో ఉన్నాయండి ఇప్పుడు వారి జీవితంలో ఎంత శాతం క్లీన్ గా ఉంది ఎంత శాతం కలుషితం ఉంది కర్మ జ్ఞానం అనే రెండు అందాలు కలుషితం అయ్యాయి మిగిలినంతా క్లీన్ గానే ఉంది అంటే ఇంకా మిగిలిన ఏదంటే మరీ మనిషికి ప్రాణం ఉంది కాబట్టి కారణం మనిషికి విజ్ఞానం ఉండదు కాబట్టి విషయాలను తెలుసుకుంటున్నారు విజ్ఞానశక్తి మనస్సు కాబట్టి విషయాలను తెలుసుకుంటున్నారు ఈ ప్రాణశక్తి వల్ల ఉద్భవించే కర్మ కర్మ అనే ఏరియా పరిస్థితులు వాళ్ళ విషయాన్ని తెలుసుకోలేక కష్టం అనే క్రమలో కళాకాంక్షగా కర్మలు చేస్తూ వారి కర్మ జీవితాలు జీవితాలంతరం కూడా పెద్ద భావంగా మాత్రమే బతుకుతూ ఉంటాడు అయ్యే జ్ఞాన అనే ఒక ఏరియా ఉంది వసూలుకు ఆ ఏరియా చాలా తక్కువగా ఉంది ఏదో ప్రశ్న ప్రకృతి మన మాస్టర్ ఎవరో తెలిసి ప్రకృతి వ్యవహారానికి తన తన ప్రకృతి కానీ మనిషికి అంత ఇన్స్టిట్యూటివ్గా కనపడదు అంత అలా కనపడదు వీరు మన వివేకాన్ని ఇంకా బాగా సామర్థి చాలా గొప్ప గొప్ప విషయాలను తెలుసుకునే భాగ్యం ఆ ఏరియాలో మీరు పరిస్థితిని చెప్పి కూర్చుంటారు భేద దృష్టితో కూర్చుంటారు భేద దృష్టితో కూర్చుంటారు అవేలబిలిటీ యొక్క అనుభవానికి లేకుండానే మనం ఆ ఏరియా ఆ హోంవర్క్ కూడా వేసుకెళ్ళి సో కాబట్టి ఇటువంటి వాళ్ళని ఏమని చెప్పాలంటే సర్వజ్ఞాన విమోహాన్ ఉన్న జ్ఞానములు రెండే మనిషి జీవితానికి సంబంధించిన జ్ఞానములు రెండు ఆ రెండు కూడా మనకి లేదు కర్మయోగ జ్ఞానము లేదు సాంఖ్య జ్ఞానము లేదు కాబట్టి అన్ని రకముల యోగ్యములైన జ్ఞానముల విషయంలో వీళ్ళు వ్యామోహాన్ని చెంది ఉన్నారు నష్టాన్ని సర్వజ్ఞాన వినిధానస్థాన్ విద్ధి నష్టాన్ అచేత చేత అంటే వివేక జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు తెలియకపోతే వారిని అవి అచేత అంటారు ఏది మంచి ఏది చెడు ఏది హితము ఏది అహితము ఇంత మాత్రమే జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనకి జరిగితే వాడిని వివేకం కలవాలి అని అంటారు అచేత సహా వివేక జ్ఞానం లేని వాళ్ళైపోయారు నష్ట దాంతో వీళ్ళు they loser in game of life game game of life life కూడా ఒక గేమ్ ఈ గేమ్ లో విధంగా విన్ అట్ చాలా ఆటంకాలు వస్తాయి ఫుట్బాల్ గేమ్ లాంటి ఫుట్బాల్ గేమ్ లో చాలా ఆటంకాలు వస్తాయి మనం గోల్ అనుకున్నప్పటికీ చాలా మంది అడుగుతుంటారు పది మంది గోడు వేద్దాం వీడు గోడు వేస్తారంటే నేను పది మందికి ఎన్ని మంది కూడా అవుతున్నారు అలాగే ఎందుకంటే ఈ పది మంది తప్పించి వెళ్ళి గోడు వేద్దామంటే ఇంకొకటి అనుకుంటారు వీళ్ళు కేవలం కాళ్ళతోటే అనుకుంటారు వాళ్ళు చేతులతో కాకాయతో నన్ను కాంతితో కూడా అనుకుంటారు దీన్ని కూడా భారతీయ అడ్డంగా పడుతుంటాడు గోలు ఎలా నష్టం చేస్తారు చేతో పట్టించుకుంటాడు మంచి చేతితో పట్టుకోకూడదనే వీరి సంబంధించి ఉంటే వారికి కాదు వీలు ఒక చేతితో పట్టిస్తుంటారు ఇంటి పట్టుకునే వాళ్ళని కూడా దాటి గోరు చేయాలంటే యొక్క కష్టమని గోరు చేయాలి తమిళ దేవం వస్తుంది అంటే ఇది యాభై ఏళ్ళు వచ్చాయి తొంభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇది మిడిలేజ్ సిండ్రోమ్ అని అంటారు టెక్నాలజీలో పెద్ద శాస్త్రం ఉంది మిడిలేజ్ సిండ్రోమ్ మీరు వివరాలు కావాలంటే go to Google and type middle age syndrome And then you will have uh, 350,456 entries ఉంటాయి అన్ని ఎంట్రీస్ ఉంటాయి దాంట్లో పది ఎంట్రీస్ మీ ముందు కనుకుంటూ ఉంటాయి ఇలా పది ఉండడం కూడా కుదరదు మిగిలిన మూడు లక్షల యాభై వేల నాలుగు వందల నలభై ఆరు నుంచి చింత చేసి ఈ కొన్ని మంచి చదివి చేసి చదివి చేస్తే ఇది ఆల్ ఓవర్ సైకాలజీ క్యాంపస్ లో వెరీ వెల్ రికగ్నైజ్డ్ సిండ్రోమ్ లేదంటే విలేజ్ సిండ్రోమ్ అంటే ఈ ఫుట్బాల్ గేమ్ లో మిగిలిన పై ఉంటుంది అలాగే మిగిలిన జీవితంలో ఒక ప్రధానమైన సంహారం చూస్తే first half is best half అది చూస్తే ఒక ఒక సెన్స్ లో బెస్ట్ హాఫ్ ఇంకో సెన్స్ లో second half is best half నిత్యుడికి వస్తాయి ఆ లెక్కన సెకండ్ హాఫీస్కి చేస్తాం మోకాల్లోకి మీరు మంచి అలా దగ్గరలో ఉండే నిత్యుడికి బాగా వస్తుంది ఫస్ట్ హాఫ్ లో నిత్యుడికి ఉన్నది మోకాలు మాత్రం బలంగా ఉంటాయి సో అలాగే సో ఈ సెకండ్ హాఫ్ లో మీరు కొంచెం జాగ్రత్తగా చిన్న గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్ లో మీరు కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ ప్లాన్ చేస్తూ సెకండ్ హాఫ్ ఆఫ్ ఈ గేమ్ని మళ్ళీ క్రియేట్ చేస్తారు at the end of it all వీళ్ళు ఓవర్పోయి ఫీల్డ్ లో దివ్యకి దుఃఖం చేయడం కంటే వ్యక్తం యొక్క అనర్థవాలి కానీ దేవుడు అంటారు దేవుడు చేయడం తీర్చేదేనా జీవితంలో మనం అలా ఉండాలి కానీ ఇక్కడ ఎవరైతే భగవాన్ ఉపదేశాన్ని నిరాకరిస్తారో వాళ్ళు నష్టాం పూర్తిలో వ్యాప్తి లూజర్ పరిస్థితి అని ఎవరిలో కొంతమంది వచ్చేసి నెగిటివ్ గా కామెంట్ చేయడం తాత్పర్యం ఇప్పుడు కూడా రహిందాన్ని అని ఉంటుంది నేను కూడా తనవారు మనం చేస్తూ ఉంటాను పాఠం చెప్పే సందర్భంలో ఏదో ఒక సామాజిక అంశాన్ని చూపించి ఇదో ఇది దుష్టం దీంట్లో దోషం ఉన్నది అని చెప్పేదాని అర్థం ఎవరిలో చెప్పడం తాత్పర్యం అటువంటి తాత్పర్యం ఉంటుంది అందరూ ఎందుకంటే అందరూ ఆత్మీయులు ఆల్ పీపుల్ ఆర్ నిర్మాణం but all ideas are not right people are acceptable ideas are not acceptable ideas are daily this ideas this ideas కాబట్టి ఐడియాస్ని నిర్మోహమాటంగా ఖండించాల్సి ఏమీ మొహమాటంగా సింపుల్ యాక్షన్ ఇంకో క్వశ్చన్ ఎవరి వ్యాఖ్యం ఇది వెళ్తాం సో ఆ మహిళ న్యాయం ఉంటారు నిందిస్తున్న నిందిస్తుంది కానీ నిందతాం కాబట్టి శ్రీకృష్ణుడు కూడా ఎవరిలో కొంతమందిని నిందిస్తున్నాడని అనుకోవచ్చు ఎందుకంటే భగవాన్ వాద్య అంటే మొత్తం మానవాళ్ళంతా కూడా భగవంతుని సంతానం దాంట్లో కొంతమందిని నిందించడం తాత్పర్యం కాదు వాళ్ళ యొక్క ఐడియాస్ని మాత్రం మీరు మొహమాటంగా ప్రోత్సహిస్తారు దాన్ని తెచ్చి పద్ధతే నష్టాలు విద్ధి యూజర్ ఈ అండర్స్టాండ్ విద్య అంటే please know they are the ఒకసారి అర్థం పైన చెప్పిన దానికి భిన్నముగా అంటే ముప్పై ఒక్క శ్లోకానికి ఆపోజిట్ వస్తుందన్నమాట ఏ ఎవరైతే అభ్యసూయంత దోషదృష్టి గలవారై నేను నా యొక్క మతం బోధను నా అనుతిష్టండి వాళ్ళంతరో వారు వారిని సర్వజ్ఞాన విమూఢాన్ సకలమైన జ్ఞానము నుండి వంచితులుగా వివేకము లేని వారిగా నష్టాం నటించిన వారినిగా బుద్ధి తెలుసుకుని నాశనం ఏ ఏతు తద్విపరీతాన్నే మమాతం అభ్యసూయంత నాం తిష్టంతి నాం వర్తంతే ఏ అంటే ఎవరు ఇవి అంటే తద్విపరీత అంటే అపోజిట్ ఆ పైన చెప్పిన దానికి ఒక దానికి దానికి అంటే పైన చెప్పిన దానికి విపరీత విపరీత మార్గంలో ఉంటారు సో ఈ కొంతమంది ఎలా ఉంటారంటే ఏదైనా మీరు ఒక మంచి మాట చెప్తే దానికి ఆపోజిట్ చెప్తారు అలాంటి విపరీత బుద్ధిని కలిగిస్తారు ఏకంటే దీని దీని అంటే ఏంటి నేను మా నేనంటే మమ నా యొక్క మతం నేను బోధించినటువంటి బోధన అభ్యసూయంత అంటే అభి దాని మీద చూస్తూ దీంతో దోషాలు అభి అభినతంగా ఎలా చూస్తూ ప్రూఫ్ రీడింగ్ ఎలా చూస్తూ ఆయన ఎక్కడ తప్పుతుంది ఎక్కడ తప్పుతుంది ఎక్కడ బాగా ఇదిగో తప్పు ఇదిగో తప్పు ఇదిగో తప్పు ప్రూఫ్ రీడింగ్ అభ్యర్థి అంటే ప్రూఫ్ రీడ్ చేసేప్పుడు అలా ఉండాలి కానీ ఇంకా మిగతా సమయాల్లో అలా ఉండదు లేకపోతే వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ ప్రూఫ్ రీడింగ్ బాగా పనికొస్తుంది సమయాల్లో అలా ఉండదు so glass is half empty అని ఇస్తే గ్లాస్ ఈజ్ హాఫ్ కింద న్యూస్ రీడింగ్ చేసేప్పుడు హాఫ్ ఎంటీ అనే విధంగా చేయాలి లేకపోతే అన్ని తప్పులు వస్తాయి తప్పులు తర్వాత ముద్రించి జనం లేదు ఇంకా వాళ్ళ ప్రారంభం వాళ్ళని చేస్తారు ఇలా చేయకూడదు తప్పదు జనులను మనం ఆదరించాలి జనులను మీరు ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించడం అంటే ఏం చేయాలి కాఫీ ఇవ్వాలి ఎటువంటి కాఫీ ఇవ్వాలి కొంచెం విజయం కాఫీ ఇవ్వాలి నోట్లో పెట్టుకోవాలనే వికారం కలిగే కాఫీ తయారు చేసి చాలా కలిగి కాఫీ చేసి పంచదారు బాగా వేసేసి దళాన్ని దళాలు వేసేసి కాఫీ తీసేసి మొహాన్ని చేసి అది ఆదరించినట్టు అవుతుందా అది తాగాలని లేదు అక్కర్లేదు నోట్లో పెట్టుకోగానే కళ్ళు భీమం అంటారు ఎందుకంటే ఆ ఎనామీ యొక్క తనకి ఎలా వచ్చేసి ఎవరికి చేస్తుందంటే వంట చేస్తుంది అనుకుంటుందా చల్లడానికి కాఫీ చల్లని అలాగంటే కాఫీ ఇస్తే అది ఆదరించినట్టు అవుతుంది అలా కాకుండా ఆదరించడం డయాగ్రామ్ ఉద్యోగం చెప్పి ఫస్ట్ క్లాస్ ప్రజలు కాఫీ తీసుకొచ్చారు కాఫీ ఫ్రీ అమ్మగారి మాట నేను చెప్తాను నేను ఇంటి కాఫీ చేస్తున్నామంటే ఎంత ఆదరం అని అనిపిస్తుంది కాబట్టి ఆదరణ ఉంటే అలా ఉండాలి అలాగే జనులను ఆదరించడం అంటే పుస్తకం వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఉపయోగపడి వాళ్ళు సరిగా ఆనందించడం ఇప్పుడు చదువుతుండగా చదువుతుండగా తప్పిస్తే దాన్ని ఎలా ఉంటుందంటే పానకం తాగుతుంటే పురసం అనేది కాగలుగుతుంది పానకం తాగుతుంటే పురకం ఒకటంగా అంటే ఎంత ఇబ్బంది అనిపిస్తుంది కంగారు పడితే ఆ పురకం కంఠం కాదు పానకం ఆపాల్సి ఆ పురకం తీయాల్సింది ఇంకా ఏదో అలా రాకుండా తప్పు కాకుండా మనం ప్రశ్నిస్తే ఈ ఎవరు చదివే వాళ్ళు ఎవరు మనకి ఎవరో చదవకుండా ఆ సర్వభూమి వాళ్ళందరూ కూడా పరమేశ్వరుని స్వరూపులు వాళ్ళందరినీ మనం ఆదరించి ఉపాయం పుస్తకాన్ని ప్రేమగా తయారు చేసి ఈ బుద్ధి లేని వాడు పుస్తకం రాయడానికి అర్హులు కాదు ఈ బాధ్యత లేని వాడికి పుస్తకం రాసే అర్హత లేదు ఎలా ఉండాలి నేను పెనుకరాజాన్ని ఒక ఓన్లీ ఎక్స్పీరియన్స్ వస్తుంది పెనుకరాజాన్ని మనం జీవితంలో ఒక ఒక process five hundred pages book వస్తుంది వన్ వీక్ పెద్ద కేజీ పెద్ద కేజీ ఫుల్ లెంత్ కేజీ నువ్వు కావాల్సింది చిన్న అక్షరాల్లో యాక్టర్స్ నిర్మిస్తారు పేరంగ అక్షరాలు గారు మీకు సంవత్సరం అయ్యేప్పటికీ ఒక సెల్ఫ్ సెల్ఫ్ చాలదు ఆ సంవత్సరం యాక్టర్స్ సెల్ఫ్ చాలదు అంత సెల్ఫ్ లో ఒక నిశ్చయం ఉండదు నిత్యం నేను కనుగొంటే వాళ్ళకి రాస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారు సంస్థకి నేను కరెక్ట్ చేసుకుంటాను అలా మీరు కూర్చుని ఉంటే అది అభివృద్ధి అవుతుంది లేకపోతే ఏదో ముందు చేసి జనమే కావాల్సి ఉంటారు ఇప్పుడు న్యూస్టాప్ చదివారనుకోండి మిస్టేక్ మీరు గమనించారు న్యూస్టాప్లో మిస్టేక్ ఉండదు దాంట్లో వల్ల విషయం ఏమో ఉండదు విషయం మీరు వాళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు వైరస్ రాజు ఈయన తిట్టాడు ఈయన వాళ్ళని తిట్టాడు అని అదే ఉంటుంది చాలా కష్టం ఉండదు నిర్దేశిస్తుంది అదే పుస్తకం చదువుగా ఉంటే అందులో అధ్యాత్మ గ్రంథం ఉంటే మరి అధ్యానం దాని నిలబడుతుంది ఇప్పుడు ఈ భక్తి పత్రికలు వస్తాయి ప్రతి ఆశ్రమంలో పత్రిక వస్తుంది ఎవరో దాని ఎక్సెప్షన్ లేదు ప్రతి వాళ్ళు పత్రిక మనం మినహాయించి అందరూ పత్రికలను నిలబెట్టుతూ ఉంటారు ప్రతి పత్రికలన్నా పత్రిక ఒక్కరి జనితో ఉండదు సంస్కృత శ్లోకాలు అర్థం సో ఇలా ఉండకూడదు జనాలను ఆదరించడం లేదని నేర్చుకోవాలి సో అలాగే అభ్యర్థించాలి అభి అసూయించాలి అసూయ అంటే దోషం తప్పు తక్కువ అభి అభిస్తుంది దాన్ని తీసుకుండగానే దీంట్లో తప్పు ఏమిటన్నట్టుగా చూస్తారు కొంతసేపు చదివి దాంట్లో ఉన్న సారాన్ని తీసుకున్న తర్వాత కాబట్టి ఇదంతా బాగానే ఉంది కానీ ఇది కొంచెం తేడాగా ఉందే అని దాన్ని అసూయ అని వివేకం ఉంటుంది అసూయ ఎందుకుంటారు అసూ అంటే ఇది లూస్ రీడింగ్ అభ్యసూయ సో అటువంటి వారు నా పెట్టి అంటే నా అనువర్త అంటే అను అంటే దాన్ని అనుసరించి వర్తంతో అంటే నడవడి కలిగి ఉంది సో ఈ విధంగా ఆయన యాక్షన్ గురించి ఇలా చెప్పాడు కదా మనం ఈ యాక్షన్ ఫలకృష్ణ లేకుండా చేసుకుంటాం ఏమవుతుందో దీన్ని ఈ తెలుసుకుని జీవితంలో అనుష్ఠించి దాని ఎఫెక్ట్ ఏమవుతుందా అని అనుకుంటే దాన్ని అనుసరించుట అనువర్తించుట ఆ పని ఏంటి తెలియదు నానువర్తించే సర్వేషు జ్ఞానేషు వివిధం సర్వజ్ఞాన విమూఢా సర్వజ్ఞానముల ముందు పలు విధములుగా వ్యామోహములు పొంది ఉంటారు అనేక విధములైన జ్ఞానములు ఉన్నాయి అప్పుడు కర్మకాండ యొక్క జ్ఞానం ఉన్నది ఉపాసనా శాస్త్రం యొక్క జ్ఞానం ఉన్నది ఆత్మస్వరూపము అనేది ఒక జ్ఞానం ఉన్నది సో ఈ విధంగా మనం వైదిక జ్ఞానాన్ని మూడు మేజర్ ఏరియాస్ కింద విభాగం చేయొచ్చు ఇది కాక నిజ జీవితంలో ఇంకా అనేక విషయాలు మనకు తెలిసి ఉండాలి ఆర్థికమైన కొంత పరిజ్ఞానం ఉండాలి డబ్బు సంపాదించడం ఎలాగే సంపాదించడాన్ని కట్టించడం ఎలాగా అన్నది రెడుగు తెలుగు కోసం కొంత తెలివితేటలు ఉండాలి ఏ తెలివితేటలు లేకుండా మళ్ళీ పేరాలు ఉంటే కష్టం సో ఈ విధంగా ఎన్నెన్నో రంగాలు ఉన్నాయి అనేక ఏరియాస్ స్పీయర్స్ ఉన్నాయి వాటిలో మనకి జ్ఞానం ఉండాలి ఆ వాటిల్లో జ్ఞానం బదులు వ్యామోహం ఉన్నట్లయితే వాళ్ళు నష్టపోతారు జీవితం ఎవరైతే భగవాన్ యొక్క ఈ కర్మయోగాన్ని సాంఖ్యయోగాన్ని తెలుసుకోకుండా పక్కన పెట్టేస్తారు వాళ్ళు అన్ని రకముల జ్ఞానములోనూ వ్యామోహాన్ని పొంది ఉంటారు దీని అభిప్రాయం సర్వజ్ఞానం ఏమి ఉదాహరణ దానికి తాత్పర్యం ఏంటంటే ఇప్పుడు నేను తలసార్లు తలసార్లు ఈ మధ్యన చెప్పాను నా మూడు సార్లు చెప్పాను ఈ మధ్యన ఇక్కడ చెప్పాలంటే మాట సర్వజ్ఞాన విమోహం ఏంటంటే మనిషి జీవితాన్ని జీవిస్తూ ఉండగా అనేక సమస్యలు ఎదురవుతాయి ఇష్యూస్ ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతాయి ప్రాబ్లమ్స్ లేని జీవితం ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడనుకోండి ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు దేశాన్ని బాగుంటా ఉంటే అర్థం సింగ్ ఎందుకు ఏదో సమస్య సృష్టిస్తాం ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికెళ్ళి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఇంట్లో ఉండి వీళ్ళు వీడు విడిచిపెట్టి మనుషులు ఉంటారు బయట నుండి ప్రతిపక్షం వాళ్ళ గోడ ఎలాగో ఉందని ఉంటుంది లోపల నుండి ఇబ్బంది పెట్టి వాళ్ళు ఉంటారు ఐదు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక గ్రహిస్తూ ఉంటాడు చిన్న గృహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆయన జీవితం గడుపుతూ ఉంటాడు ప్రశాంతంగా ఆయనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక యువకుడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏమి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని సాల్వ్ చేసేందుకు మనకి ఒక సమగ్రమైన వివేకం ఉండాలి ఓవరాల్ అండర్స్టాండింగ్ ఉండాలి ఐసోలేటెడ్ పీస్ఫుల్ అండర్స్టాండింగ్ తప్ప అది నో అండర్స్టాండింగ్ సో మూడు ఏరియాస్గా విభాగం చేస్తారు జిల్లా సందర్భాల్లో ఒకటి ఆధ్యాత్మిక రెండు మానసిక మూడు దైవిక ఆత్మిక అని అనొచ్చు అది వ్యాకరణ సిద్ధమైన ప్రయోగం ఉన్నా కదా అని డౌట్ వచ్చి నేను అది కూడా పక్కన పెట్టాను ఆధ్యాత్మికాలు కన్సెప్ట్ మీరు అంటే అనొచ్చు మనిషి అంటే చూడండి ఒక బాడీ బాడీకి ఏదైనా కొంత తేడా వస్తే మిగతా అన్నీ కూడా కట్టే వాడు ఏదైనా దేవుని ఆరాధించుకోవాలంటే కుదరదు భగవద్గీత చదువుకోవాలంటే కుదరదు లేదా చదువుకోవడం ఇంప్లిమెంట్ చేయాలంటే కుదరదు ఏది కాబట్టి దేహం విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మనస్సు మనస్సే మనిషి అంటే మనస్సే కాబట్టి మనస్సు పరిరక్షించుకోవాలి మనస్సు దాన్ని హృదయం ఉంటారు దాన్ని ధ్యానాన్ని ఉంటారు కోసం అల్టిమేట్ గా మన జీవితాన్ని కడపేర్చినా నష్టపెట్టినా ఈ బుద్ధి బట్టే అంతఃకరణాన్ని పెట్టుకుంటుంది కాబట్టి హృదయము లేక అంతఃకరణము దానికే మనస్సు బుద్ధి లేదు దాన్ని భద్రం చేసుకోవాల్సి ఉంటుంది మనస్సు ఆత్మానహం అల్టిమేట్ గా వీళ్ళు కేవలం మనస్సు దేహము మాత్రమే కాదు సో మీరు గమనించండి నేను మీరు దృష్టానం చెప్తాను అమెరికాలో ఒక ఆయన నా దగ్గరికి ఆయన మ్యారేజ్ ట్రబుల్లో ఉంది కౌన్సిల్ చెప్పారు మ్యారేజ్ ఉంటారు మ్యారేజ్ కౌన్సిలర్ మ్యారేజ్ కౌన్సిలర్ అంటే వాళ్ళు గంట సేపు హండ్రెడ్ డాలర్స్ ఫీజు తీసుకుని ఏదో కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళేదో మ్యారేజ్ గురించి ఏదో ఒక దగ్గర పుస్తకాల్లో అదే కౌన్సిలింగ్ చేస్తారు ఈ మహాత్ములు ఉన్నారంటే వీళ్ళు మ్యారేజ్ అనే ఒక దానికి అతీతంగా ఉండడం వల్ల స్పెషల్ కాన్ఫిడెన్స్ మ్యారేజ్ కౌన్సిలర్ వాడు కూడా మ్యారేజ్ లో కౌన్సిపోతూ ఉంటాడు వాడిని విద్య కౌన్సిలింగ్ విద్యలో మ్యారేజ్ యొక్క సమస్యలు అనేటికి అధీనమైపోయి మ్యారేజ్ ఒక దూరం నుంచి చూడగలిగిన వాడి విద్య కౌన్సిలింగ్ చాలా తేడా ఉంటుంది సో తాను ఇంత కోసం మహవాదాన్ని రక్షించడానికి గట్టి మీద రక్షించడానికి జరగలేదు కాబట్టి మ్యారేజ్ కౌన్సిలర్ గా సన్యాసి స్వేచ్ఛ వెల్ క్వాలిఫైడ్ నెంబర్ టూ ఏంటంటే సన్యాసి ఫ్రీ ఫ్రీ వస్తుంది బిలీవర్ అక్కడ వాడు అవర్ గ్లాస్ అవర్ గ్లాస్ తో ఉంటుంది దాన్ని ఆ ఇసుక తెలియజేస్తే వన్ అవర్ లోపలికి ఫైవ్ అవర్ అంతా తెలియవస్తుంది కానీ one hour hour glass so వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రెండు కూర్చోండి ఓకే స్టాప్ అని ఈ గ్లాస్ ఇలా కడిగేస్తాను అలా తిన్నపడుతూ ఉంటుంది వీరు మాట్లాడుతూ ఉంటాం వీరు రిప్లై ఇస్తూ ఉంటారు అలా తిన్నపడుతూ ఉంటుంది అక్కడ టైం రన్ అవుతుంది ఇది టైంకి ఏమో స్టార్ట్ చేస్తారు ఈ సన్యాసత ఐదు ఉంటుంది ఆ తర్వాత ఏదో మనలో బలం ఇస్తే కనిపించింది అందుకే ఇంత భయంకరమైన ఎదుగుతున్న అవర్గ్లాంటిపోయినాడు సో మ్యారేజ్ కౌన్సిలింగ్ నాకు చూపిస్తారు ఆయన మ్యారేజ్ పదులుగా ఉంటారు అందుకోసం నాకు రెండు కౌన్సిలింగ్ చేసి వచ్చారు ఆ తర్వాత పాపం నాకు తెలియదు నేను మ్యారేజ్ నేనైతే నాకు తెలిసిందో చూపిస్తాను దీని బట్టి తెలిసింది ఏంటంటే మ్యారేజ్ కౌన్సిలర్ ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూ నా దగ్గర ఎందుకు ఇది ఫిజియాటికల్ ప్రాబ్లం కాదు ఇది ఎట్లాటికల్ ప్రాబ్లం ఈ ఇన్స్టెంట్ ఇది సైకాలజీ అండ్ దీనికి సర్వీసెస్ ఇతర జీవనంలో సైకాలజీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి తన సైకాలజీ ప్రాబ్లం తాను కూడా సాల్వ్ చేసుకుంటుంది కదా నాది ఫిజియాటికల్ అంటే అతను తెలుసో తెలుగుతో వెరీ థర్డ్ డైమెన్షన్ లో తీసుకుంటాడు దేహము మనస్సునికి అతీతంగా వెరీ థర్డ్ డైమెన్షన్ దాన్ని ఆత్మ అంటారు So every human being has a higher dimension, which is uh, superior to the body and mind. Body mind dimensions అందరికీ తెలుస్తూనే ఉంటాయి దీనికి హయ్యర్ డైమెన్షన్ ఆత్మిక్ డైమెన్షన్ అది ప్రతి వారి జీవితంలో ఉంది ఆ డైమెన్షన్ ని కొంత మనం సవర సవరిస్తే దాంట్లో ఉన్న దోషాలను తేడాలను మనం అడ్జస్ట్ చేస్తే మన మ్యారేజ్ సెటిల్ అవుతుందేమో అనే ఒక ఆశ ప్రశ్న ఎక్స్పెక్టేషన్ ఇస్తాను ఇది ఎక్కడికి కాబట్టి మనిషి జీవితంలో మూడు డైమెన్షన్స్ ఉంటాయి సైకలాజికల్ సైకలాజికల్ అండ్ ఫిజియలాజికల్ కింద మీ దగ్గర ఒక ఇష్యూ వస్తే మీరు మూడు డైమెన్షన్స్ ని ఇంటిగ్రేటెడ్ గానే ఆ ఇష్యూని సాల్వ్ చేయాలి నేను ఇష్యూస్ గురించి నేను అంటున్నాను అంతేగాని ఫ్యాన్ జరగడం ఆడిపోయిన స్పిరిచువల్ గా సాల్వ్ చేయాలా సైకలాజీ అలా కాదు ఎవరో రైల్వే సాల్వ్ చేస్తుంటారు ఒక లైఫ్ ని చాలా తిరిగేసేటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు సెపరేట్ గా సాల్వ్ చేస్తారు మీరు వాటి ఇంటర్గ్రేట్ చేసి సాల్వ్ చేయాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నన్ను చెప్పండి చెప్తారు ఏంటి రీసెంట్గా జరిగితే మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే don't look at it as physiological alone it is a physiological problem but psychological issue and more important than these two తెలియదే స్పిరిచువల్ ఇష్యూ ముందు నేను స్పిరిచువల్ ఇష్యూతో మొదలెట్టాను ఆత్మకి మరణం లేదు heart problem is the body problem not my problem this not the problem of I mind problems are not my problem body problems are not my problem I am something superior to the body and mind అక్కడ మొదలెడతాను అసలు అది ఇంటి ఉంటేనే ఆనందంగా ఉంటుంది నా సమస్య కాదంటే ఎంత బాగుంటుంది అది వినడానికి ఎంతో ధీరంగా ఉంది అది ఎంతవరకు అనుభవంలో వస్తుంది ఇది స్టాప్ పరీక్ష మహారాజు అదే చెప్పారు పరీక్ష మహారాజుకి మృత్యు వస్తుంది అంటే అతను దాన్ని సైకలాజికల్ గాను ఫిజియలాజికల్ గాను మాత్రమే కాకుండా స్పిరిచువల్ గా దాన్ని పరిష్కారం చేసే ప్రయత్నం చేశారు కృతార్థులు కాబట్టి ఫిజియాలజీ దాని దగ్గర హార్ట్ డాక్టర్ కార్డియాలజిస్ట్ వెళ్ళాలి నేను ఇద్దరు కార్డియాలజిస్ట్ వెళ్ళాలి మన సైకాలజీ లేదు మనం స్పిరిచువాలిటీని కూడా పరిరక్షించుకోవాలి అది Bhagavad Gita Bhagavad Gita takes care of this ఇదే take care of physiology spirituality psychology and స్పిరిచువాలిటీని టేక్ కేర్ చేయడం ద్వారా physiology already taken care wonderful ఆ పరిష్కారం చేస్తుంది అలా చేసుకోవాలి దాని జీవిత సమస్యల పరిష్కారం దేనికి దానికి తీసుకునేదిగా స్పిరిచువాలిటీ అంటే ఆయన ఏదో బుద్ధులు తీసినాడో లేకపోతే ఏదో బుద్ధి చేసుకునే రోజున ఆయన దగ్గరికి ఏదో దండం పెట్టిన దగ్గర నుంచి అందరికీ బుద్ధి అయిపోయింది హార్ట్ ప్రాబ్లం వస్తే కాఫీ ఆరోగ్యం చుట్టూ అపోలో హండ్రెడ్ చుట్టూ పరిగెడుతూ ఉన్నాము సైకలాజికల్ ప్రాబ్లం ఏం చేద్దామంటే ఏమో ఏం చేయడం తెలియదు అలా ఉండదు ఎవరైతే గీత యొక్క ఉపదేశాన్ని స్వీకరించడానికి అది లభిస్తూ ఉన్నా కూడా ఏ ఉదాహరణలో చూస్తే అది ఏమీ లేదు వాళ్ళ యోగమే లేదు కానీ అలా చెప్పడానికి నేను ఒకటి వెళ్ళాను అలాంటి ఒక పొద్దుతో ఆయన కలిసారు స్వామిజీ మీరు ఒకసారి ఉదాహరణ రావాలి అని కోరుతున్నాను నాకు ఎడ్యుకేషన్ మీరేమండి అంటే నేను ఉగాండాలో చెప్పాలని ముప్పై సంవత్సరాలు అనుకున్నానండి ఇది నేను పనిచేసిన రోజుల్లో చాలా మంది హిందువులు వెళ్ళిపోయారు కానీ నేను అప్పుడు కూడా నేను వెళ్ళలేదు అప్పుడు కూడా ఆ వెరీ డిఫికల్ట్ పీరియడ్ ఇది అని ఇంటికి రెండు వేలు మూడేళ్ళు ఆ టైంలో కూడా ఉగాండాలో నిలదొక్కుని ఆ తర్వాత ఇది అని పోయాడు is the first person to spree back ఇప్పుడు చూడొచ్చు hero of the Hindu community and reviewed పెద్ద దేవాలయం ఉంది మీరు తప్పకుండా రావాలి మీరు ఎంతసేపు అమెరికా అనేది కాదు మా అమ్మాను కూడా నేను చూడాలి అని అక్కడ ఎంతో ప్రయాణంతో కాకుండా కాబట్టి భగవద్గీత చదువుకుంటాం మేము మేమేమో గీతా సంస్కృతి ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి ఉగాండా వాళ్ళకి లేదని చెప్పడానికి వీళ్ళేని పరిస్థితి ప్రదేశం జరగదు కాబట్టి ఏదో ఎక్కడి నుంచి ఎవరో ఉన్నాడు వాడికి జరగలేదంటే ఇతను అండర్స్టాండ్ భారతీయమైంది ఈ జ్ఞానం కనుక మనం పోగొట్టుకున్నట్లయితే ఇంకా మిగతా ఏమి తెలుసుకున్నా లేదు సర్వజ్ఞాన వివేకం కాబట్టి సర్వేషు జ్ఞానేషు వివిధం ఊహా ఫిజియాలజీ విషయంలో దేహము అనే విషయంలో చాలా వ్యామోహాన్ని కలిగి ఉంటాను వివిధం ఊహా మనుషులు ఎలా ఉన్నారంటే దేహంలో మూసాల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందంటే అవుట్వర్డ్ అపియరెన్స్ కోసమని ఇన్వర్మెంట్ ఇన్వర్మెంట్ పూర్తిగా నాశనం చేసుకుంటాం మనిషి నా హెయిర్ స్టైల్ బాగుందా లేదా అని పెద్ద ఎంఫసిస్ ఉంటుంది మీరు మెంటల్ ఎనర్జీ ఉంటుంది హెయిర్ స్టైల్ అంటే ఉంటే కుమ్ము ఒకటి తీసుకుని ఇలా ఇలా కాదు very way mental energy association with is is afraid to face the public because of కారణంగా పొందుతుంది ఎలా జరుగుతుంది అంటే ఏంటన్నమాట you want you want impress people by the out కూడా పేరెంట్ ఫెయిత్ ఎలా ఉంది నా షాట్ ఎలా ఉంది నా ప్యాంట్ ఎలా ఉంది నా నా జైల్ అంటే సంస్కృతంలో బెడ్రీ బిఏ పిఐ అంటే సంస్కృతం అయింది బిఏ ఐటీ అంటే హిందీ ఇంగ్లీష్ నా గడ్డి ఎలా ఉన్నది నా నడక ఎలా ఉన్నది నా అపీరెన్స్ ఎలా ఉన్నది నేను కట్టుకున్న నేను పెట్టిన టై ఎలా ఉంది లేకపోతే నా క్యారీ ఎలా ఉన్నది నా ఆభరణాలు ఎలా ఉన్నాయి నా హెయిర్ స్టైల్ ఎలా ఉంది నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అది కాదు ఇదంతా ఇది వ్యామోహం కదా నేను తెలియజేస్తున్నాను కాబట్టి వినియోగం కాబట్టి దేహం విషయంలో ఎట్ ఆల్ లెవెల్ దేహం వినియోగం ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన సమాజానికి ముందుకు వచ్చే ముందు he makes a huge preparation. Daily sacrifice to fall, daily sacrifice to fall, mala sacrifice to fall, dust sacrifice to fall. ఇప్పుడు ఈ మాలతోటి ఈ హెయిర్ స్టైల్ తోటి జనాలు ఇంప్రెస్ చేశారు ఏదైనా మోహాంతారా ఏమంటారు కాబట్టి గృహస్థేదాలు కల్లా అంతటి తప్ప దేహాభిమానం ఉన్నది ఇప్పుడు హెయిర్ అన్న తర్వాత సమ్ స్టైల్ విడిదే సమ్ స్టైల్ విడిదే ఏదో స్టైల్ ఉంటుంది కొంతమంది స్టైల్ ఎలా ఉంటుందంటే జటాధారణం చేస్తారు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు రేట్ చేసుకోలేదు దానికి అందాక అది ఏంటి గంగలో పంపలేసి కూడా అంతే దగ్గర ఎండ వన్ కైండ్ ఆఫ్ స్టైల్ ఇంకొక కైండ్ ఆఫ్ స్టైల్ సన్యాసులు నామోపదేశించారంటే ముందనం విధించారు ఎందుకంటే మనం భగవంతుడి దగ్గరికి ఉన్నప్పుడు కూడా ముందనం చేయిస్తారు జరుగుతుంది దాని అభిప్రాయం ఏంటంటే ఐఆమ్ నేను ఈ ఆల్ స్టైల్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నో మోర్ స్టైల్ హెయిర్ ఉంటేగా స్టైల్ కి హెయిర్ లేకుండా చేసిన వస్తే నో స్టైల్ కాబట్టి మెంటల్ ఎనర్జీ ఫ్రీ అయిపోతుంది ఓ మహాత్ములు ఉన్నారు ఆయన నాతో ఆయన ఏమో పెద్ద గడ్డము దిద్దు దానికి అలంకారము దాని దిద్దుతో ఉన్నాము దానికి ఆయన వస్తున్నాము ఇలా ఏదో ఉన్నారు ఆయన నేను చూస్తే అభివృద్ధి అసలు ఇదే ఆయన ఉండబట్టినా కన్నా ఆమె బోరుకుంది కూడా బోరుకుంది ఆయనకి ఏ సమస్యలు ఉంటాయి మీరు ఏ సమస్యలు ఉండాలి అంటే ఏదో మీరు చెప్పింది రిటర్న్ కరెక్ట్ అవి స్పిరిచువల్ అంటే కరెక్ట్ బోరు సాగుతుంది సామెత ఏమండి ఊరు మొదటి ఉద్యోగం లేదు బోరుకుండంత సుఖం లేదు అని ఆ సామెత చెప్పారు దానికైతే ఏదేవాళ్ళరా నువ్వు నువ్వు అన్ని గుర్తు కాకుండా పోతావు నేను అలా చేయలేమంటాను దేవుడు కాబట్టి so develop physical body so మనకి వ్యామోహం ఉన్నది మానవుడు ఇంకా మనస్సు దగ్గరికి వస్తే కదా ఎంత వ్యామోహం తప్పకుండా ఇది మనసు ఉన్నారు పొద్దున్న ఎనిమిది గంటలకు ఆయన లబ్ధి ఉంటాయి పది గంటలకు ఆయన చేతిలో ఇప్పుడు ఒకే మనిషి ఎదుర్కొన్నా ఒకే మనిషిని పెట్టుకున్నా వాళ్ళు లేకపోతే ఒక మనిషిని చూపిస్తారు ఐ లవ్ యూ అంటారు మళ్ళీ కలపి చేసుకొస్తారు ఇంకో మనిషి కలపడితే ఐ లవ్ అంటారు బయట అనకపో ఉంటారు సో ఇప్పుడు మనస్సు ఏమైందంటే it is the split the వీడి మనస్సు కదా ఏ మనస్సు లవ్ అనేటువంటి ఒక ఎమోషన్ ప్రాజెక్ట్ చేస్తుందో అదే మనస్సు హేట్ అనే ఎమోషన్ ప్రాజెక్ట్ చేయాలి అంటే పాలు పోసిన పాత్రలో పాలు ఉంచేసి విషం పోయాలి విషం పోసిన పాత్రలో ఆ విషం ఉంచేసి మళ్ళీ పాలు పోయాలి పాలు ఉంచేసి మళ్ళీ విషం పోయాలి ఆ పాత్ర ఏమవుతుంది అది ఇప్పుడు పాలతో శుభ్రంగా ఉంటుందా విషంతో కలుషితమై ఉంటుందా ఎలాగా పాత్ర కలుస్తుంది అదే పాత్ర it is madness I it is nothing but madness to split the mind mind అంటే కష్టం దర్శన is not outside mind దర్శన యొక్క లోకస్ మైండ్ ఆత్మ దర్శన ఇస్ నాట్ ఇన్ ఆత్మ దర్శన ఇస్ ఇన్ మైండ్ సో దర్శన తన తనను తాను ముక్కల కింద ఎరకొట్టేసుకుంటున్నాడు ఒక లాడ్ ఏంటంటే అది తనంతట తానే ఎదిరి పడి ఎదిరి పడి ఎదిరి పడి ఒక ముక్కలు చేయాలనుకున్న లాడ్ ఒక అది దానికి ఎంత వినాశమో మనిషి తన మనస్సుని అలాగా విరక్కు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటాడు ఇది అయిపోయిన తర్వాత మహాత్ములు ఎవరైనా కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు నేను మనస్సు ఏకాంతంగా ఉండట్లేదు ఏం చేయాలి మనస్సులో ఏమో అవధిగా ఎక్కువైపోయింది స్ట్రెస్ ఎక్కువైపోయింది ఏం చేయాలి స్ట్రెస్ ఎక్కువైపోయింది ఏం చేయాలంటే ఈ మహాత్ములు అంటాడు నేను ఆత్మని చెప్తాను ఆత్మలో కూర్చుంటే స్ట్రెస్ పోతుంది ఈ సింటమాటిక్ తీసుకుని చెప్తాను ఆత్మలో కూర్చుంటే స్ట్రెస్ ఎందుకు పోతుందండి యమనియమాల తర్వాత ఆసనం ఇది ముందు ఆసనం కాదు ఎందుకంటే మీరు ఆత్మలో కూర్చుంటారు ఎంత ఇన్నర్ ప్రెషర్ అంటే సోలాబుద్ధి ప్రెషర్లో ఉంటుంది లోపల మనసు ఆసనంలో కూర్చుంటాడు ఎప్పుడు అయిపోతుందా ఎప్పుడు లేవాలా అన్నంత ప్రెషర్ ఉంటుంది లోపల ఆసనం వర్క్ చేస్తుంది ఇది నాకు ఫిజికల్ ఫిట్ ఆసనం ఎప్పుడు వర్క్ చేస్తుందంటే శాంతమైన మనసుతో మీరు ఆసనంలో కూర్చుంటే ఇబ్బంది అదే మేటర్ ఇంజిన్ అల్టిమేట్లీ ఆసనం ఇది నాకు కాబట్టి ట్రస్ట్ వచ్చిన తర్వాత నేను ఇదిలో ఆత్మ చెప్పి పోగొడతాను నన్ను నన్ను రిపోర్ట్ చేస్తాను మీరు స్ట్రెస్ మీద వర్క్ షాప్ కండక్ట్ చేయాలి నేను పేరు చెప్తాను ఎందుకు తెలుసు అటెండ్ అయ్యే వాళ్ళు ఎవరు ఫోర్ బీ పీపుల్ అటెండ్ ఎవరు మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులు వాళ్ళ పని ఏంటి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా జనం మీద యూస్ఫుల్ యూస్లెస్ ప్రోడక్ట్స్ విరజిల్లి వాళ్ళని ఎలా గుర్తుకోవాలని అదే కదా వీళ్ళ ప్రయత్నం నువ్వు మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటావు వాళ్ళ పని ఏంటి మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్స్ పని ఏంటి మీరు కొన్న XP office Microsoft XP software అది నేర్చుకుని మీకు కొత్తగా మైక్రోసాఫ్ట్ విస్తా అనే సాఫ్ట్వేర్ వచ్చింది ఇది మీరు అర్జెంటుగా కొనకపోతే మీ జీవితం వ్యర్థము అని వాడేమో బోధించి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారు చెప్తుండగానే వారికి తెలుస్తూ ఉంటుంది మైక్రోసాఫ్ట్ విస్తా ఇది ఓల్డ్ గాయ న్యూ వాటి నటింగ్ న్యూ రోజుకి వారికి తెలుస్తూ ఉంటుంది వాడు మన కాన్ఫిడెన్స్ పెట్టి పెట్టి పైకి ఏమో బదులు బదులు చెప్తూ ఉంటాం అలా చెప్పి దాన్ని అన్ని అందుకు వారికి బోధంత జీతం ఇస్తూ ఉంటాం వాళ్ళు కూర్చోబెట్టి అలాంటి వాళ్ళని యాభై మంది పోగేసి నేను ఇప్పుడు వాళ్ళకి పాఠం చెప్పాను అంటే వాళ్ళ జీవిత శైలి వాళ్ళు ఏమీ నష్టపోరు వాళ్ళు అలాగే కొనసాగుతూ ఉంటారు వాళ్ళకి అయినా కూడా ఆ సంసారాన్ని ఉన్నది ఉన్నట్టుగా పెట్టుకుంటూ ఆ కృష్ణని ఆ జీవన శైలిని ఆ ధర్మాలు ఏమైనా ఉంటే వాటిని కూడా ఏమీ మారుతున్నారు ఏమైనా చెల్లెలు వాటిని ఉంటే అవి కూడా మారుతారు వైరాగ్యం మాట చెప్పకూడదు విరక్తి ఇలాంటి తీసుకోమని చెప్పకూడదు వాళ్ళకి ఏం చేయాలంటే ట్రస్ట్ తీసేసి ఎలా తీసుకోవాలంటే ఉపాయం చెప్పాలి they are ready to pay for service వాస్తవం స్పిరిచువాలిటీ ఏంటంటే స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ సంసార worldliness in different form and I'm not ready to go in to that kind of world I refuse to attend I refuse to conduct నువ్వు వచ్చి నా దగ్గర కూర్చోవాలి చెప్తాను ధ్యానం అంతేగాని ఇది నన్ను సంసారంలో లాంటి ప్రయత్నం చేయాలి ఈ విధంగా మనిషి ఏం చేస్తారంటే మనస్సుని తీవ్రంగా కలుషితం చేస్తున్నాయి ఇప్పుడు సొల్యూషన్స్ కోసం ఎదుగుతారు మనస్సు అనే ఏరియాలో వినూఢుడై ఉన్నాడు సర్వజ్ఞానం వినూఢాంశ ఇంకా ఆత్మ ఆత్మ దగ్గరికి వస్తే అయ్యా మీరు అడగటం నేను చెప్పాను మనిషి తన గురించి తనకు ఎన్ని దోషభూష్టమైన భావజాలం ఉందో చెప్పశక్తి నేను ఫలానా అనే విషయంలో మనిషికి ఉన్నంత వ్యామోహం ఏ దృష్టి మొత్తంలో ఏర్పడింది అంత వ్యామోహంగా ఉంటాం తన యథార్థ స్వరూపం నిర్మలమైన నిర్విధానమైన నిర్విశేషమైన ఏరుక కాన్షియస్నెస్ ఎందుకు ఎంటైర్ వరల్డ్ కమ్స్ అనే సత్యము అది మొహం మీద పొందొచ్చినట్టు కనపడుతున్నా కూడా దాన్ని తెలుసుకోలేని దుస్థితిలో మనిషి ఉంటాడు మనుషుల్ని వాడు ఏం చేస్తారంటే ఇది టచ్ ఇది ఇది క్రియడ్ క్రాఫ్ట్ రేడియం వే మీరు లేని చెప్పండి దాని వల్ల మనుషులు విధానం చేసుకుంటారు కాన్ఫ్లిక్ట్స్ ని క్రియేట్ చేస్తూ డివైడ్ చేసుకుంటారు అంతేగాని సర్వ మానవుల ఉన్న తత్వము ఒక్కటే అనే సత్యం మీరు ఎప్పుడు చేస్తారు ఇది ఎలా ఉందంటే అదైతే రాంగ్ డైరెక్షన్ లో పోతున్న ఉత్తమ స్థితిని ఎదురు చేస్తానని అడుగుతున్నట్టు అసలు ఆ కాన్ఫ్లిక్ట్ కాబట్టి ఆత్మ అనే అంశంలో పెద్ద పెద్ద ఆధ్యాత్మికం అనుకునే వాళ్ళు పెద్ద పెద్ద మఠాలతో మేము అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు కూడా ఆత్మస్వరూప విషయంలో ఘోరంగా వ్యామోహాన్ని పొంది ఆ వ్యామోహాన్ని పంచిపెట్టుకుని సంస్కృతిని గీతలో అతి అలాంటి మాటలలో పెట్టినటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి కూడా కష్టమైపోతుంది అహం ఆత్మ గుడాదేశం సర్వభూతాశయ మీ ఎంత అలాంటి పదాల్లో చూపిస్తుంది ఆత్మతత్వాన్ని గ్రహించే ఆఖరికి ఎవరికి చెప్పినా తెలుసుకోగలుగుతారు ఓ చిన్న పొగాడికి పదేళ్ల పొగాడికి వాళ్ళకు దానివేళ యువకుడికి వాళ్ళ మనస్సు కలుషితం కాకుండా ఉంటే చెప్తే వాళ్ళు తెలియదు అలాగంటే దాన్ని కూడా అంత సరళమైన సత్యాన్ని కూడా తెలుసుకోలేని దుస్థితిలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే దాన్ని వినాల్సింది కాబట్టి రాజు తిరిగి లేదు వ్యామోహాన్ని చెంది చెంది కాదు సర్వజ్ఞాన వినియోగాం సర్వేషు జ్ఞానేషు జ్ఞానానికి సంబంధించిన రంగములు ఏమైతే ఉంటాయో అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించింది అంటే వీరికి కంప్యూటర్స్ లో వ్యామోహం నిర్మించాలి లేకపోతే ఫిజిక్స్ లో వ్యామోహం నిర్మించాలని కాదు ఈ మూడు అంశాల్లోనూ కూడా వ్యామోహం చెంది ఉంటారు విద్ధి విజానికి నష్టాన్ అవివేకిన కాబట్టి వీళ్ళు అలాగే తెలుసుకో ఎందుకంటే నెగిటివ్ అంతా తెలుసుకోవడం ఎందుకంటే అంటే నెగిటివ్ దూరంగా వస్తుంది జ్ఞానం సముద్రం ఎప్పుడవుతుందంటే మీరు పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండో తీసుకున్నప్పుడే సముద్రం సో నెగిటివ్ అబ్జర్వేషన్స్ కూడా ఉంటారు పాజిటివ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి వీటిని అన్ని తెలుసుకోవాలి so that you can be cost about approach నష్టాం అంటే నాశనం తప్ప నాశనము పొందినవాడు నాశనము పొందినవాడు అంటే అంటే ఆయన కింద ఏది నాశనం పొందడం నాశనం అయిపోవడం ఉంటే పడుకున్న స్టాక్ కూడా వేస్ట్ అయిపోతున్నా ఏది నాశనం అయిపోవడం ఉంటే నాశనం అయిపోవడం అంటే నరక ప్రాప్తి స్థావరాది జన్మ ప్రాప్తి రూపం అదే నాశనం పురుషార్థం అయిపోతారు పురుషార్థం ఏదంటే మనిషి తన పూర్ణస్వరూపాన్ని తెలుసుకున్నట అది పురుషార్థం ఆ పురుషార్థం నుండి జారిపోతాడు జారిపోయి నరక జన్మని పొందుతాడు అంటే దుఃఖభూయిష్టమైన జన్మని పొందుతాడు తర్వాత ఇక్కడ ఉండగానే నరకం ఉండదు ఇక్కడ ఉండగానే నరకం ఒక ఆయన ఉండేది ఆయన ఎవరో అంతా పుట్టగలిగారు వృద్ధాప్యం అంతా దాని దుర్లక్షణాలతో బాగుంటుందో నరకం ఎక్కడ ఉంటారు ఇక్కడ ఉందో అక్కడ సరేనా మరి సో ఈ విధంగా ఆ నరకాన్ని అనుభవిస్తారంటే దుఃఖాన్ని అనుభవిస్తారు తర్వాత ఇంకా నెక్స్ట్ జన్మ కూడా జరుగుతుంది సవరాలు జన్మలుతుంది క్రికెట్ జన్మకుండా అంటే పురుషార్థయోగ్యము కాని జన్మని పొందుతారు అదే నష్టం వేదాంతంలో నష్టము అంటే పురుషార్థ భ్రష్టత్వం భ్రష్ట అంటే జారిపోవడం త్రిశాస్త్రం నుండి జారిపోవడం త్రిశాస్త్రం అంటే ఆత్మజ్ఞానానికి త్రిశాస్త్రం తెలియదు ఎన్నో అదే త్రిశాస్త్రం మిగతా గౌన భౌతికమైన త్రిశాస్త్రం దాని యోగ్యతలో ఎదుర్కోవచ్చు ఇంకా అంతకన్నా నష్టం ఉందండి ఇప్పుడు పూర్వకాలం యూనివర్సిటీస్ బాగా స్థితిగా గా వచ్చే రోజుల్లో కాపీ చేస్తే దిగా తెలియదు అందరైన స్త్రీలు నేను స్త్రీలే నిర్మిస్తాను కాపీ చేస్తే కొంతమందికే బిహం బిబార్ బిహం బిబార్ అంటే అర్థం ఏంటంటే అలా పదవి ఇప్పుడు నిలబడదు ఈ cannot appear any of the university exam for three complete చేయలేదు మీరు ఎవరైతే యూనివర్సిటీ ఎగ్జామ్కి వెళ్ళడానికి అర్హత లేదు తర్వాత ఇంకో యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళేమో మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు వాడు అడుగుతాను ఎక్కడ చెప్పలేదు ఇది ఉత్తమే చెప్తాను అనుకోండి బీఎస్సీలో అక్కడ డిమాండ్ ఉత్తమే చెప్తాను అనుకోండి ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ అడుగుతాను ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఏమైనా ఇది విద్యాపత్ని చెప్పేది ఓకే విద్యాపత్ని చెప్పాము కదా ఈ ఇంటర్మీడియట్ రాసిన తర్వాత ఏం చేసావు అని అడుగుతాను ఫలానా కాలేజీ ఓకే ఇది జాయిన్ బీఎస్సీ అక్కడ నుంచి మల్టినేషన్ సర్టిఫికెట్ ఎంత వస్తుంది మరి ఇప్పుడు ఏమైనా నేను ఎంఎస్సీ యూనివర్సిటీకి పిహెచ్డి సబ్మిట్ ముందు ఆయన అన్నారు మల్టీ సబ్మిట్ కమన్నాను పిహెచ్డి క్యాండిడేట్కి లైబ్రరీ ఇది నాకు ఇప్పుడు చెప్తాను నేను పీహెచ్డి బయట చేసుకుంటుంటే నా డిగ్రీ ఇంటికి వేసి నువ్వు ఎక్కడికి కొట్టుకురాను నేను మైగ్రేషన్ అంటే అదే కుదరదు కావాలన్నాడు అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఆయన మీరు యూనివర్సిటీకి రండి అలాగే సంఘాలు పడతారు ఏం చేయాలంటే అదే యూనివర్సిటీకి రండి ఏం చేయాలో ఫస్ట్ యూనివర్సిటీకి రాక రాసి అప్పుడు ఏమవుతున్నామంటే బైండింగ్ అంతా చేసి అంతా అయిన తర్వాత వెళ్ళి తెలుసుకోదామని అనుకున్నాం గిరిజీ ఈశ్వరుని అనుగ్రహం అలా ఉంటుంది కోర్టులో జీవితాన్ని చూస్తే దాని వైద్యం చూస్తే వాళ్ళు పంపించలేదు కానీ గిరిజీ కోర్టు ద్వారా డబ్బు కలిగి గవర్న కలిగి డబ్బు పంపిస్తే పశ్చిమాంధ్ర పంపిస్తే దీనికి వైద్యం అంటే దాంతో రాష్ట్రం నేను తిరిగి సబ్మిట్ చేసుకోవాలి దయచేసి వెంటనే ప్రభుత్వం ఈ కారణంగా అయిపోయింది కాస్తే ఆయన ఎవరో తెలియదు ఇలా ఆ మెడిటేషన్ మీరు ఇవ్వరు విధాలు కాదు మెడిటేషన్ మీరు ఇవ్వండి అంత మనుషులు ఇస్తే అంచేతనే ఎవరైనా విద్యార్థి డిగార్ అయ్యేదంటే వాడు మీ ఉద్యోగం అనేది వ్యాపారం చేసుకోవడం అలా ఉంది అంత స్థితిగా ఉంది ఎనీవే సో అది నష్టాన్ని నాశనం కదా అని ఒకసారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కాపీయింగ్ జరిగింది పర్టికులర్ ఎగ్జామ్ లో కాంపీ కాపీయింగ్ జరిగింది కాపీయింగ్ జరిగితే you have suspended all activity for that department and brought in and outside investigator find out the future and that investigator one week time investigator final గా and it was true that one person copy person was deserved for forever forever we cannot enter the postals not for one దాన్ని ఇంకెవరు కూడా తీసుకోరు అంత స్థితిగా అలా ఉంది తెలియదు నాశనం బతాం అదేనమాట అలాగే డిబార్ అయిపోతారు పురుషార్థం నుంచి డిబార్ ఇంకా అంతకంటే పెద్ద పరిస్థితి అలా అయిపోతారు మనిషి ఎవరు వీళ్ళు అచేతన అవివేచన అయ్యో పాపం ఏ రకమైన వివేచనే లేని వాళ్ళు అని తెలుసుకోవాలి చూడండి ఒకరి యొక్క అసలు డ్రగ్స్ తోటి ఇతరులను ఇంట్రెస్ట్ చేసేందుకు ఎవరైతే ప్రయత్నం చేస్తారో పురుషుడు కానీ స్త్రీ కానీ వాళ్ళని అధివేశులను పంపిణీ చేయాలి ఇంకా అంతకంటే ఇంకేమనగలుగుతారు అలాగే మనస్సులో రాంగ్ ఇమోషన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాం ద్వేషభావాన్ని ఆశీర్వదించారు అలాంటి నెగిటివ్ ఇమోషన్స్ మీరు ప్రాజెక్ట్ చేస్తూ ఇంకే గెలిచిన విషయాన్ని చూసి ఎంత వయస్సులో ఉన్నప్పటికీ అయ్యో అవినీతి రవీదేమో నాన్న అంతకంటే ఉంటాను చెప్తారా ద్వైతమే సత్యము అని చెప్తూ ఉంటారు భేదభావాన్ని బోధిస్తూ ఉంటారు అదే మనందరం కలిసి ఉందాం ఐక్యాన్ని అయితే నోరు చూసుకుంటారు బోధించాలి అందరూ బోధన చేయగలుగుతారు బోధన చేసి చేస్తారు ఇంకే ప్రతి వాళ్ళు వారు ఐక్యాన్ని చెప్పాల్సింది పోయి మనందరం కలిసిందామని చెప్పాల్సింది పోయి ముందే ముందే అని చెప్పేసి భేదాన్ని గురించే ఉంటుంది అంటే అధ్యాత్మ స్థాయిలో అవివేకం వాళ్ళ గురించి అంతా చెప్పాలా అవివేకం అండి వాళ్ళ విషయం సత్యవంతు యొక్క వివేకం లేదు అని మాత్రమే అనగలుగుతారు అంతకంటే కాబట్టి సహా అనే పదాన్ని శ్రీకృష్ణుడు తరచుగా వాడతారు ఇక్కడ అసలు అక్కడక్కడ అక్కడక్కడ వస్తాం పదిహేనో అధ్యాయంలో భోజనం చేసేందుకు తప్ప పదిహేనో అధ్యాయ శ్లోకాలు గుర్తుకు రావు భోజనం చేసేందుకు గుర్తుకు వస్తాయి ఒకవేళ కర్మకాలం ఏదైనా శ్లోకం గుర్తుకొస్తే భోజనం గుర్తుకు అలాగా కనెక్షన్ దానికి అలాగే గైడే కనెక్షన్ ఉంది సో అక్కడ ఉంది వ్యతిరేకంగా అనే మాట నేను గుర్తు లేదు తర్వాత సదృశం చేత జ్ఞానవానసి ప్రకృతియాంతి భూతాన్ని గ్రహస్కరిష్యతి అవతారిక లేకపోతే ఈ శ్లోకాలన్నీ తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదంలాగా ఉంటాయి సమస్తం ఉండదు అవతారిక ఉండాలి అవతారిక ఉందా ఉండాలి తస్మాత్ శ్రీకృష్ణుడు ఇంత చక్కగా పోతుంది ఎలాంటి బోధ అంటే దాన్ని విని మీరు అప్పటికప్పుడు మీలో మీరు వెరిఫై చేస్తున్నారు ఆయన చెప్పిన దాన్ని నేను వెరిఫై చేసుకోవచ్చు వెరిఫై చేసుకునే ఒక పితం దాన్ని శ్రద్ధ ఒక పితం శ్రద్ధ ఉండాలండి ప్రతి దానికి మందు ఇచ్చాడనుకోండి తలపోటు వస్తే మందు ఇస్తే ఈ మందు వేసుకుంటే తగ్గుతుందా అని మీరు అడుగుతుండండి డాక్టర్ ఏమంటారా ఈ కేసు విల్ రైట్ డాక్టర్ ఈ మందు వేసుకుంటే తగ్గుతుందా అని అడిగితే ఏమంటుంది ఎందుకంటే మీరు జీవితంలో శ్రద్ధ లేని ఏదీ సాధించలేదు ఒక ఆయన మంత్రం కావాలన్నా సరే మంత్రం కావాలంటే సరే ఏ మంత్రం కావాలి మంత్రం ఫలం ఉంటుంది ఓకే సరే డేట్ అంతా ఫిక్స్ తర్వాత అప్పుడు ఆయన అప్పుడు రండి మీరు తప్పనిసరిగా తీసుకుంటారు కానీ దానివల్ల మీకు చాలా లాభం కలుగుతుంది అంటే నిజంగా లాభం అంటారా అంటే నేను ఏమని చెప్తానంటే ఇది ఒక చేయండి కొంతకాలం దాన్ని కీప్ ఇట్టండి థింకబోదు లక్ష్మి ఆల్సో థింకబోదు ఇది ఆల్సో థింకబోదు అండ్ దెన్ ఈ సంస్థ లక్ష్మీ ఆ విషయంలో మందుజపం చేయడం వల్ల ప్రయోజనము అనే విషయంలో మీరు ఒక స్థిరమైన భావాన్ని మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ అపరాధం ఎందుకంటే అలాగే సందేహంలో ఆయన పడిపోయినప్పుడు వన్ పర్సెంట్ సందేహం కాదు అది అలా నడుస్తూ ఉంటుంది ఆ తీసుకుని మొత్తం లేదా డేట్ వచ్చినప్పుడు ఏదైతే దూరం అంటే మొత్తం తీసుకోవాలా అని గమనిస్తుంది ఈ ఏదో ఉత్సాహం ఏం ఉత్సాహం వచ్చింది వచ్చేదనుకోండి అది చేసుకుంటే దీని పురస్కరణ పూర్తి చేయాలని ఈ విధంగా అదంతా కూడా అసంబద్ధంగా తయారు కాబట్టి నేను ఐదు బిగిన అయిపోతుంది అని చెప్పి దిగ్నాట్ హ్యాపన్ ఏమో దిగ్నాట్ హ్యాపన్ అయితే ఇంకో గొప్ప తీసుకున్నాను నా అభిప్రాయం ఏంటంటే మంత్రములు గల అటువంటి భేద బుద్ధి అటువంటి సందేహ బుద్ధి ఉంటుంది ఎందుకంటే it is your power ultimately మంత్రం యొక్క శక్తి అంటే అది ఆ జడమైన శబ్దము శబ్దం జడం కదండి జడమైన శబ్దము శక్తి కాదండి మీ యొక్క శక్తి మంత్రశక్తి రూపంగా అవుతుంది సో మంత్ర జపం అనేది నిత్యం ఉండే ఒక ఇది ఒక నిమిత్తం ఇప్పుడు బీజం అంకురిస్తుంది బీజం అంకురిస్తుంది అంటే వర్షపు చుక్క పడగానే అనుకరిస్తుంది వర్షపు నీళ్ళు అనుకరించాలి బీజమే అనుకరిస్తుంది కానీ అనుమతి నీరు అనేటువంటిది నిమిత్తం అది లేకపోతే అనుసరించదు అనుసరించే శక్తి ఉంది కూడా అలాగే బాగుంటుంది పొందుతుంది అలాగే మంత్రం మీ హృదయంలో ఉండేటువంటి ఆత్మశక్తి మంత్ర జపం చేయటం వల్ల ఆవిర్భవిస్తుంది ప్రకటన బయటకు ఇవ్వకు ఈ సందేహం అనేది పెద్ద ఆటంకమైంది కనుక సందేహంతో మంత్రాన్ని మీరు విధిస్తే ఉపయోగించండి అదేవిధంగా శ్రీకృష్ణ ఉపదేశాన్ని కూడా ఏదైనా ఒక ఉపదేశం ఉపదేశాన్ని చేస్తే దాన్ని మనం శ్రద్ధతో స్వీకరించి ముందు అడుగు వేయాలి కానీ ఆదిలోనే సోపుతాము అన్నట్టుగా అది ఒక ప్రధానమైనటువంటి నాటకం సో గరీయం మతం నానుతిష్టంత పరమతం అనుతిష్టంతి నేను చెప్పిన ఈ అద్భుతమైన ఉపదేశాన్ని స్వీకరించడం మానేసి ఏవేవో పిచ్చికి ఆలోచనలు పెట్టబడతారు ఇక్కడ మతం అంటే సంగతి అభిప్రాయం హిందూ మతం దృష్టి అంటే అలా అంటే కనుక శ్రీకృష్ణుడు గీతను బోధించినప్పుడు సమాజంలో భిన్న మతాలు లేవు అప్పుడు మీద క్రిస్టియానిటీ పుట్టలేదు ఇస్లాం పుట్టలేదు మానవ మానవాళి మతముల ప్రాతిపదికన విడిపోవడం అన్నది ఇస్లాం తోటి ఆరంభమైంది అంతకుముందు లేదు మీరు హిస్టరీ ఎట్లంటే ఇది అబ్రహామిక్ సైన్స్ వాటి ఎక్స్క్లూజివ్ వ్యక్తులు పిక్చర్లోకి పెట్టి ధర్మం అంటే ఇదే మతం అంటే ఇదే దేవుడు అంటే ఇదే అనేక ఉంటారు పూజ తీసుకొచ్చినటువంటి తీసుకొచ్చి తద్వారా మానవ సమాజాన్ని మొక్కలుగా విడగొట్టేటువంటి ఒక ప్రాతిపదిక ఫౌండేషన్ పడింది మీకు ఈ అబ్రహం స్టేట్స్ వల్ల పడింది క్రైస్తవం పడదు క్రైస్తవ చెప్పలేదు ఆయన గొప్ప యోగి ఆయన సంగతి బోధన చేసి చూశారు ఆయన బోధన డివైడ్ చేయాలి ఆయన పేరు మీద డెవలప్ అయినటువంటి ఒక మతం ఉంది దాన్ని క్రిస్టియానిటీ అని అంటూ ఉంటారు the better name will be Christianity that is the correct name తమ రామకృష్ణాన్ని అలాగే వ్యవహరించారు అది డివైడ్ చేస్తుంది వైష్ణవిజం కూడా ఇది Shaiv and Vaishnavism divide people Shaivism divide people Gita doesn't divide people కాబట్టి శ్రీకృష్ణుడు ఉపదేశించినప్పుడు మతం మీద ఉన్న అర్థంలో మతాలు లేదు సమాజంలో ఏ దోళ లేదు ధర్మం ఉంది అధర్మం అసూరుడు వంటి భక్తుడు ఉన్నాడు కంసుడు వంటి దుష్టుడు కానీ మతముడు ఉన్న విధానం ఏ రూపంలో విధానం ఉంటే అవైలబుల్ గా ఉందో ఆ రూపంలో అంతేనండి ఒక లెవెల్ చేరిన ఫిలాసఫర్స్ ఆ ఫిలాసాఫికల్ విషయం ఉన్న వాళ్ళకి they reduce look at people based on religion Ranganathananda మహాత్ములు ఉన్నారనుకోండి వాళ్ళ దృష్టిలో మీరు ఇండివిజువల్ దృష్టిలో చూస్తున్న అలా ఆ పొలిటీషియన్ చూసినట్టుగా చూస్తాం పొలిటీషియన్ చూస్తాం అలా లేకపోతే ఈ కన్వర్షన్ పీపుల్ అలా చూస్తాం మహత్వం అలా చూస్తాం దర్శనం ఈ నెల గుర్తు హ్యుమానిటీ క్రిస్టియన్స్ నాన్ క్రిస్టియన్స్ అనే విధంగా ఆ డివిజన్ అసలు వాళ్ళు స్వీకరించారు అటువంటి ఒక ఫిలసాఫికల్ హయ్యర్ సరస్సులలో ఉండి చెప్తున్న మాట కాబట్టి మతం అంటే బోధ అని అర్థం అంతేగాని ఇది మతము ఆ మతము అని అలా ఆ వాక్యాలు అలా ఉంటాయి మతం అనే పదానికి శంకరులు రాసిన సమయంలో మతం అనే పదానికి సంస్కృత భాషలో రెలిజియన్ అనే అర్థం లేదు తర్వాత వచ్చింది ఎంత దురదృష్టం అంటే ఇప్పుడు ధర్మ అనే పదానికి కూడా రెలిజియన్ అని అర్థం హిందీలో ఉంది ఇతర ఇతర భాషల్లో హిందీలో ధర్మ అంటే రెలిజియన్ అర్థం పెట్టారు వాళ్ళలో చాలా మంది విద్వాంసులు దాన్ని ఖండిస్తూ ఉంటారు హిందీ వాళ్ళే ఖండిస్తారు ఎందుకంటే హిందీలో ఆ వస్తుంది అలా ఉండకూడదు ఇక్కడ మతం అన్న పదానికి కూడా రెలిజియన్ అని అర్థం మతం అంటే టీచింగ్ ఇది డిఫరెంట్ కాంటెక్ట్ మతం అంటే ఒపీనియన్ సో ఫర్ ఎగ్జాంపుల్ యస్యా మతం సత్య మతం మతం యొక్క నవే మతం అంటే రెలిజియన్ అని వచ్చారు అండర్స్టాండింగ్ విషయాన్ని ఇక్కడ కూడా ఈ విషమ స్వామి కృష్ణ ఇస్తే చాలా మాట ఏదో పిచ్చి పిచ్చి ఎక్స్పీరియన్స్ లోపల అర్జునుడే చెప్పే తర్వాత ఎవరు చెప్పాడు ఇప్పుడు నేను నా డ్యూటీ చేస్తే ఇది ఎలా ఉందంటే ఎంత వినియోగం ఉంటుందండి ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా వారు వచ్చింది అనుకోండి వీళ్ళు నీ డ్యూటీ నువ్వు చేయాలంటే నేను నా డ్యూటీ చేస్తే వాడు పెట్టిపోతాడు అవతల వాడు పెట్టిపోతాడు అవతల వాడు పెట్టిపోతే వాళ్ళ బంధువులేమో దుఃఖిస్తారు తర్వాత వాళ్ళ వాళ్ళ బంధువుల్లో పెద్దవాళ్ళు ఎవరైనా పెట్టిపోతే వాళ్ళకేమో క్రియాకలాపం చేయడానికి తన తెలుగు పెట్టడానికి మనిషి లేకుండా పోతాడు కాబట్టి నేను నా డ్యూటీ చేయగలుగుతాడా అయ్యా అదేంటి సమస్య ఎప్పుడు కూడా మీకు రహస్యం చెప్తాను మనిషి డ్యూటీ చేయడం వల్ల ఎదవాడు తెచ్చుకోవాలి అర్జునుడు బాణం విడిచి పెట్టడం వల్ల ఎంతమంది తెలుస్తుంది అర్జునుడు బాణం వల్ల తెలుసుకోండి అలా వాడి ఆయుర్వేదం చూస్తే వాడు తెలుసుకుంటాడు వాడికి విడిచి సమీపించి వాడు తెలుసుకుంటాడు కానీ వీడి బాణం విడిచి పెట్టడం కాబట్టి అధ్యతన నాయం భక్తి చేశారు ఇది చాలా లోకైనటువంటి విచారం మళ్ళీ రెండో విధానంలో మనం చూస్తాం కాబట్టి మనం స్థితిని మనం చేస్తాం కానీ దానివల్ల వచ్చేటువంటి ఫలాన్ని అంచనా వేసిన శక్తి మనకు లేదు కాబట్టి అర్జునుడు ఎన్నో ఇదేంటి అదే నేను ఒక భూతాన్ ఒకదాన్ని వర్ణించాను ఒక పెద్ద భూతాన్ని భావన చేసే విధంగా పెద్ద భూత అలా మనస్సును అలా ఆలోచిస్తే అలాగే ఆలోచిస్తే పెద్ద భూతాన్ని నిర్మాణం చేస్తుంది ఆ భూతాన్ని తీసుకునే లేదు మనస్సు లక్షణం క్రియేట్ చేయాలి క్రియేట్ చేస్తే చెప్తారు అంటామండి ఇది క్రియేట్ ఇది ఎప్పుడైనా ఫిక్స్ అవుతుంది అది మనసు కాబట్టి సో అలాగంటే ఏదేదో విద్యుత్ అభిప్రాయాలు కాలేదు అవన్నీ పక్కన పెట్టి శ్రీకృష్ణుడు చెప్పిన బోధన క్లీన్ విషం క్లీన్ తీసి డైరెక్ట్ గా అడ్రస్ అవుతుంది మాత్రం దాన్ని ఎందుకు దీనిని స్వీకరించగలదు తస్మాత్ సంస్కారణాలు గదీయం మతం అనుతిష్ఠంత పరమతం అనుతిష్ఠంత అని శ్రీకృష్ణుడు బోధించాడే దీన్ని కాదని ఇంకెవరో మోహలు పట్టుకుని వీళ్ళు వెళ్ళాడుతున్నారు ఏంటి దురదృష్టం అని ఒకటి ఈనాడు కూడా మనకు కనపడుతుంది అటువంటి వాతావరణం మనకు కనపడుతుంది సో అలా ఎందుకు జరుగుతుంది ఇంకొకటి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడంటే ఈ do your duty do your duty just do ఏదో ఒకటి ఎలాగో చేయాలి ఏది చేయకుండా నిష్క్రియగా నికమ్మ అంటారు హిందీలో నికమ్మ సంస్కృతంలో నిష్క్రియ నికమ్మ అని మాట ఉన్నారా నికమ్మ అలాగా ఎవరు ధరలేదు ఏదో ఒకటి కాంప్యూర్ అంటారు గవర్నమెంట్ ఆఫీసులో పని అనేది కాంప్యూర్ పని మానేస్తారు పని నిద్రపోతూ ఉంటారు అసమానమైన ఎదుగుతారండి భోజనం అయిన తర్వాత కొంచెం అసమానమైన అసమానం కదా ఏం చేస్తారంటే ఏదో ఇంకేదో కోసం చేస్తారు ఇంకేదో పిచ్చి ఒక అతను రిసెర్చ్ రాసినట్టుగా ఉంది కదా రిసెర్చ్ కాకుండా ఏదో చేసింది నేను చాలా కష్టపడుతున్నాను ఏదో అలాగే నువ్వు ఏం చెప్తామంటే దాని నుంచి నీకు ఏం చెప్తామంటే గవర్నమెంట్ ఆఫీసర్ ఎవరో బలవంతం ఏదైనా నడిచిపోతుంది అది పాయింట్ కాదు నువ్వే ఆలోచించావు నువ్వు రీసెర్చ్ అపాయింట్ అయినా నీ పేరు ఏంటి నీ జాబ్ పేరు ఏంటి రీసెర్చ్ అసోసియేట్ అంటే అది అది నీకు లేదు రీసెర్చ్ అసోసియేట్ నీ పేరు అది కదా కాబట్టి నీ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి ఇది రీసెర్చ్ నువ్వు మిగతా పనులు అన్ని మనకి ఎన్ని పనులు చేస్తున్నావో అన్ని పనులు మనకి పై ఆఫీసులు చెప్పినా కూడా పెడుతున్నావు రిసెప్ట్ మాత్రమే చేయాలి చూడు మీ లైఫ్ ఎలా ఉంటుందో అప్పుడు కూడా ఒక పదిహేను రోజులు ఇది కూడా చదివించి ఆ తర్వాత మీకు ఏది నచ్చిందో అది అని చెప్పారు చెప్పేసి కావాలి మిగతా అన్నీ మనం బాస్ మిగతా పనులు చేయడానికి అలవాటు కలిగే మనిషి బాస్ తిరిగి ఏదో చెప్పారు కానీ ఇంత రీసెర్చ్ తప్ప ఏం చేయకూడదు మీరు తీసుకున్నానండి ఈ సబ్జెక్ట్ ఆయన నిన్నప్పుడు లేదా బ్లస్ ఆయన కూడా బ్లస్ చేస్తాను ఎందుకంటే ఇది పనిచేయడానికి ఇంకో మూలలో పెట్టాడు కానీ అయితే ఆయన పదిహేను రోజులు తర్వాత ఇది డిసైడ్ తీసేస్తాట ఈ దిగ్మానం అనవసర పనులన్నీ చేయడం కంటే మనం ఏ పనికి ఉద్దేశించున్నామో అది చేసుకోవడం కంటే దూసుకోహర్మా సో స్వర్ణంలో ఒక శోభం ఉంది ఈ ఎంజాయ్ దీనికి హ్యాపీ ఇది శ్రీకృష్ణుడి యొక్క శోభం దీని దీంట్లో ఆయన విరోధించాల్సింది ఏముంది ఆయన విరోధిస్తారు ఇది ప్రతికూల సో గీతా బోధకు ప్రతికూలుడే లేకపోతే గీతంతో అందరి జీవితంలో శ్రీకృష్ణుడే పేరు బోధించదు కదా ఆ పోటీ ఆ ధర్మానికి ప్రతికూలుడై దాని ముందు ఒక విధమైన ద్వేషభావాన్ని పెంచుతుంది మనుషులు అన్ని రకాల ద్వేషాలని కలిగి ఉంటారు ఒకప్పుడు తన ఒకరికి ఒక మనిషిని ద్వేషిస్తారు ఇంకొకప్పుడు ఒక సిస్టమ్ ద్వేషిస్తారు నేను అలా చూసినాను ఐ హేట్ దిస్ ఆర్గనైజేషన్ ఇంకా నేను మీద తీసుకోను ఇంకా ఇంకా ఐ హేట్ దిస్ పర్సన్ అంటే సమ్ లాజిక్ స్నానం చేసుకుని చేస్తుంది వారు అపకారం చేసేది కాబట్టి ఆర్గనైజేషన్ ఏం చేయవలసింది ఆర్గనైజేషన్ మిథికల్ ఎంటిటీ ఎన్నో తెలుస్తుంది అలాంటిది ఏమి ఉండదు యూ ఉండాలి లేదు ఆర్గనైజేషన్ అంతేగాని ఆర్గనైజేషన్ అంటే గోడలు నేర్పిస్తావా బిల్డింగ్ నేర్పిస్తావా లేదా ఆ హెల్ప్ నేర్పిస్తావా అది answer so don't hate an organization ఎందుకంటే అల్టిమేట్ గా మీరు నటింగ్ అండ్ అదర్ సైడ్ ఆ హెయిర్తో నీళ్ళలోనే నీళ్ళు కుండిపోయినటువంటి డేంజర్ వస్తుంది అంతకంటే మీరు అహంకారం చేసిన వాళ్ళని అన్నో తీసుకెళ్ళి వాళ్ళని హేరుతుంది ఇది సంవాద్ కాబట్టి మన సమాజంలో ఒక ధర్మాన్ని హేట్ చేయడం అనేటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనకి ఈనాడు దర్శనం కమ్యూనిస్ట్ హిందూ ధర్మం బాబా రామ్దేవ్ ఆయన దగ్గర యోగా గురించి మీరందరూ ఆరోగ్యంగా ఉండండి మందులు వేసుకుంటే దుఃఖాన్ని పొందద్దు అని ఆయన చెప్తే బృందా కాడస్తాను ఒక ఆవిడ కమ్యూనిస్ట్ యాక్టివ్ ఆవిడ బాబా రామదేవ్ మీద యుద్ధం రచించినట్టుగా అండి ఒక సాధువు మీద యుద్ధం రచిస్తే వాళ్ళే పరాభవాన్ని తీసుకుంటారు అదే సాధువులు జీవనం నిజానికి ఇది లేదు వాటికి ఏ ప్రశ్నించలేదు కాబట్టి ఇలాంటి అటువంటి ఆ ద్వేషం ఒక ధర్మాన్ని ద్వేషించడం ఒక వ్యవస్థను ద్వేషించడం ఇది చాలా తప్పు అటువంటి వాళ్ళు స్వప్రతికూల మీరు చెప్పినటువంటి బోధను వ్యతిరేకిస్తారు వ్యతిరేకించి స్వధర్మాన్ని అనుష్ఠించరు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు మీ ధర్మాన్ని మీరు అనుష్ఠించే సమయోగం అంటే స్వధర్మానుష్ఠానం మీ కర్తవ్యాన్ని నేను చేయను హౌస్ వైఫ్ ఉంటుంది బి ఐడియల్ హౌస్ వైఫ్ ఆయన స్నానం ఐడియల్ స్నానం ఆయన పావర్ ఈయన ఐడియల్ పావర్ ఈయన ఐడియల్ హస్బెండ్ ఈయన ఐడియల్ పావర్ అంటే ప్రధానం అంతరంగా ఇఫ్ యూఆర్ టీచర్ ఈయన you try to excel in the job of teacher if you're assistant excel in ఎందుకంటే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మీరు ఆలోచించండి ప్రతి మనిషికి కూడా తను చేస్తూ తను ఇది ఒక పెద్ద దోషం మానవుని బుద్ధిలో ఉన్న దోషం ఇది ఈ దోషం మీకు అన్ని చోట్ల కనుకుంటుంది తను ఉన్న దేశము తప్ప మిగిలిన దేశములన్నీ శ్రేష్టమైనది దేశం అంటే ఇండియా పాకిస్తాన్ అలా కట్టలేదు తను ఉన్న ప్లేస్ తప్ప మిగతా ప్లేసెస్ అన్ని శ్రేష్టమైనవి అంచేతనే మీరు ఏమనుకుంటారంటే ఇక్కడ మనం ఈ middle class lower middle class బస్తీ దగ్గర బతుకుతున్నాము దిగులు హిల్స్ లో చాలా బాగుంటుంది ఎప్పుడైనా దిగులు హిల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది బాగుంటుందో బాగుంటుందో నన్ను అడగా నేను నేను అన్ని చోట్ల మతాన్ని చేసినవాడిని నాకు ఒక స్థానం ఉంటుంది లేదు బరువు రాజేత కాబట్టి దిగులు హిల్స్ లోనూ వీడించాను అంటే అక్కడ మతాన్ని చేశాను అన్ని తీసాను ఈ ఉన్న చోటే best place other non delivery జనదైన నోన్ డెలివరీ అన్నట్టుగా మీరున్న ప్లేస్ కానీ మనిషి ఏమనుకుంటాడు నేనున్న ప్లేస్ కంటే ఇతర ప్లేసెస్ బెటర్ తర్వాత కాలము నేనున్న కాలము చిన్నప కాలం ఇది పెద్ద కాలం తిరుగుతుంది గడిచిన కాలం గొప్పది అనుకుంటాడు ఎందుకంటే గడిచిన కాలం గొప్పది అనుకుంటే పదిహేడు శతాబ్దం గొప్పదని ఇప్పుడు మనం అనుకుంటున్నాం పదిహేడు శతాబ్దం వాళ్ళు వాళ్ళ కాలాన్ని వాళ్ళు తిట్టుకుంటూ పెడతారు మీరు పదో శతాబ్దం కవుల్ని తీసుకురండి వాళ్ళు తిట్టిందండి గిట్లు ఎవరు పెట్టినాయి ఇట్టు కవిత్వాలు పదిహేడు శతాబ్దంలోనూ పద్దెనిమిది శతాబ్దంలోనూ బాగా విస్తారంగా అభివృద్ధి చేసింది ఆ తర్వాత పోయింది సో కాబట్టి ఒక కాలము చెరువు మంచిగా ఉండదు కాలము చెరువు మంచి అన్నవాడిని చూస్తే నాకు ముందుకే ఉంటాను కాలము చెరువు మంచి ఎక్కడి నుంచి వస్తుందండి ఈ మనస్సులో ఉండే చెరువు దాని మీద నువ్వు ఆరోపిస్తావు కానీ కాలానికి ఫస్ట్ ఒక కాఫీ కావాలి ఏది బెస్ట్ టైం ఏదండి ఎర్లీ మార్నింగ్ కప్ కాఫీ తెలియదు బెస్ట్ టైం ఏది ఎర్లీ మార్నింగ్ శేషవద్యం ఉంది ఇప్పుడు కాఫీ కావాలని ఎవరైనా అంటారా అందరు లభ్యం ఉంది లేకపోతే దుర్ముహూర్తం ఉంది దుర్ముహూర్తం లేదు లభ్యం ఉంది ఈ హ్యావ్ రైస్ కప్ కాఫీ అమ్మా స్వామికి స్వామికి మీ అనుష్ఠానం అయ్యాక కాఫీ ఇస్తా ఉన్నారు అమ్మా అది రెడీగా చెప్తుంది గుంటలో చేసి రెడీగా ఉందా అంటే రెడీగానే ఉంది కానీ నేను అనుష్ఠానం ఉంటాను నా అనుష్ఠానం సంగతి నేను ఇంకా ఇలాగే తీసుకున్నాను I will decide which is the time for copyright which is the time for అనుష్ఠానం లేదు ఇల్లు రెడీ అది ready if you not ready you can I time అన్ని రెడీ కాబట్టి ఇంకా భోజనం టైం కాలేదేమో అంటే భోజనం అయిందా లేదు రెడీ అయిందా రెడీ అయింది కానీ మీ టైం కాలేదేమో ఓకే ఒక ఎల్లుగా దొరుకుతుంది అంటే ఒక మీరు ఎలా చెప్తారా ఐదో దొరుకుతుంది ఐదు చెప్తాం ఇంకా బెగారు కాలేదంటే నాకు సంఘాలు అయితే ఇల్లు రావాలి కాలానికి మంచి పేరు ఏదండి ఆ సందర్భాన్ని వస్తుంది ప్రయాణానికి దర్శితమైన ఏదని మిమ్మల్ని అడిగాను నేను ఇద్దరు ఏ ఊరు వెళ్ళాలి వికాసం వెళ్ళాలి గోదావరి వెళ్ళాలి దర్శితమైన ఏంటంటే ఫైవ్ థర్టీకి ట్రైన్ కనుక ఫైవ్ ఇంటి దగ్గర బయలుదేరిన బస్సు ముహూర్తం దగ్గర దాని నుంచి ముహూర్తం నేను అమెరికా ప్రయాణానికి ముహూర్తం దగ్గేసినప్పుడు ముహూర్తం ఏంటంటే ఇరవై ఐదు తారీఖు రాత్రి పదింటి ముహూర్తం ఎందువల్లంటే పదిన్నరకు నేను టెక్నిక్ చేయాలి కాబట్టి అదే ముహూర్తం నాకు నా ముహూర్తం నేను ఇది ఏ విధంగా ఉంది ఎందుకంటే మా నాన్నగారు ముహూర్తాన్ని గురించి ఫలానా వ్యక్తి ఇలా చెప్పారు ఫలానా వ్యక్తి ఇలా చెప్పారు అల్టిమేట్ గా మనోదేవంతో మాండవ్య మాండవ్య మహర్షి ఏమని చెప్పారంటే మీ మనస్సుకి ఎక్కువ అది దర్శి ముహూర్తం చెప్పారు ఓ మహర్షి మనం అనుకున్నట్టుగా లేదు కాబట్టి మనం ఉన్న కాలమే మంచి కాలం మనం ఉన్న దేశమే మంచి దేశం మన ముందున్న వస్తువే మంచి వస్తువు మన ధర్మము ఏదైతే ఉన్నదో అది ఏ ప్రపంచంలో కల్లా గొప్ప మనం చేస్తున్న కర్మందే అంటే ఎలా చూడాలంటే శ్రీకృష్ణుడు చేసిన బోధ ప్రకారం ఎలా చూడాలంటే పూజారికి what is the best love but I love the most ఏంటి అంటే దేవుని చూస్తే ఉపాధ్యాయుడికి బెస్ట్ వర్క్ ఇన్ వరల్డ్ అడిగితే టీచింగ్ బెస్ట్ అండి దాన్ని పాటించే ట్రైనింగ్ చేస్తాం తర్వాత అల్లాదండి ఎవరు తాము చేస్తున్నటువంటి కర్మని విత్ బెస్ట్ అలా ఉంటాను నేను కలుపుతూ ఉంటాను ఒక ఒక అంబాసిడర్ కాదు డ్రైవర్ కనిపించారు నన్ను నాకు నన్ను రిసీవ్ చేస్తుంది వాళ్ళని కాదు కనిపించారు ఒకసారి నష్టం లేదు కదా హైవే అతను నాతో పౌర్ణమి ఏం మాట్లాడారు ఈ ప్రశ్న నాకు ఎవరికి ఎంబాసి కావాలి I'm very happy every morning ఒక మనిషిని చూసాం ఆయన ఇదే ఫ్యామిలీ కోసం ఇద్దరు పిల్లలు ఇదే మిగిలిన అతను ఓన్ చేస్తారు అదే అతను జీవనాధారం అండ్ ఇది వెరీ హ్యాపీ ఈ ఫుల్ సాటిస్ఫైడ్ ఎంతో బాగుందండి నాకు ఏదో చక్కగా బేరాలు చూపిస్తాయి ఈ మధ్యకాలంలో అన్ని రకాల మిడిల్ క్లాస్ పీపుల్ కూడా కార్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎప్పుడు ఏదో పైన ఫోన్ వస్తూ ఉంటుంది నాకు ఎవరుగా ఇది అసోసియేట్ హింసే ట్రావెల్ ఆ ట్రావెల్ ఏజెంట్ వీడికి ఒక సెల్ఫోన్ అప్డేట్ చేస్తాను నేను ఎప్పుడు ఈ సెల్ఫోన్ ఇదే ఆ సెల్ఫోన్ సీటీగా ఉంటుంది వస్తుంది కాస్ట్ ఇస్తుంది వెళ్ళిపోతుంది అడ్రస్ చెప్పేసి travel agent guest some information and ఈ గెస్ట్ తీసుకున్నాను వెరీ హ్యాపీ ఆయన నేను అడిగాను అది హ్యాపీ చేస్తాను అది కంఫర్టబుల్ విత్ ఫ్యామిలీ ఇది హ్యాపీనెస్ ఫిఫ్త్ ఇస్తే ఫ్యామిలీకి ఫిఫ్త్ పోగానే మనం వేరే ఇస్తాను ఇది హ్యాపీనెస్ ఇది హ్యాపీనెస్ దళితులే మనసుద్ది ఒకవేళ వ్యవసాయం చేస్తున్నానా అతని మనస్సు ఇంకొక దానికి వెళ్ళేదనుకోండి కష్టం లేదు కానీ వీరికి హ్యాపీ ఇది ఎవరో మనం ఎలా ఉంటామంటే మీరు మోడల్ దీన్ని ఎక్స్క్యూషన్ ఉంటాం ఎగ్జిషన్ అనే ఒక పదం ఉంది ఈ మల్టీనేషనల్స్ వాడుతూ ఉంటారు ఎగ్జిషన్ అని అంటారు ఆ పదానికి కాదు మీనింగ్ పెద్ద మంచి మీనింగ్ కాదు ఎగ్జిషన్ అంటే ఒక నెగిటివ్ మీనింగ్ ఉంది దాన్ని వాడతారు ఎలాగా వీరు ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు ఎప్పుడు చూపిస్తూ ఉంటారు ఈ ఉద్యోగం వెళ్ళిపోవడం ఇంకో ఉద్యోగం జీతం వాడు ఏమిస్తాడంటే ఏవో ఇంకో రెండు లక్షలు ఇస్తారు ఇంకో రూపాయలు ఇస్తారు అదే మీ జాబ్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి కానీ ఇది రూపాయల సర్వమ కాబట్టి స్వధర్మానుష్ఠానము అనేది శ్రీకృష్ణుని యొక్క బోధంలో చాలా ప్రధానమైన సంపూర్ణ సపోజ్ మనం అడిగామనుకోండి మీరు ఏం చేస్తారంటే నేనేం చేయగలిగింది I love my job what is it that మీరు అది గీత హౌ ఎక్స్పీరియన్స్ కమ్ డెవలప్ పది వస్తారు ఇరవై మంది వస్తారు I love teaching Gita and I do I never tire తప్పింది అంటే మీరు ఏదో చెప్పింది ఇది చెప్పింది అని అంటే అయిపోయింది జీవితం సంపద జయంత్ ఇంతవరకు జీవితంలో సారం ఏం మిగలేదు తిప్పేనండి అంతా ఇది నిజంలేదు Gita work is different new and activating attention అది హృదయాన్ని ఆనందపరిచేటువంటి ఏదైనా టైం తీసేది నెవర్ ఫెయిల్ అనిపిస్తుంది love what you this is the spirit of department కానీ కొంతమంది ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోతారు కారణం ఏంటి అని ప్రశ్న ఆ ప్రశ్నకి సమాధానం ఇస్తారు ఇది మళ్ళీ శాంతి హరి ఓం హరి